అంటే పక్కనే ఉంది ఎప్పుడైనా ఒక పిసర్ అది పక్కకి జరిగితే అది దానికి ఇంట్లో ఉండటం అన్యాచురల్ అడవిలో తిరగడం దానికి న్యాచురల్ సో అది చాలా అతి సహజంగా ఇది దూరం అయిపోతుంది అది doesn't feel any such thing so ఏదైనా కుక్క లాంటి జంతువులు అయితే ఐ డోంట్ నో బట్ వేడి ఎంతసేపు ఉంటుంది సో అది పక్కకి జరిగినప్పుడు సాలా ఒక భయమాశం సమాన అరే దీన్ని తోడేళ్లు మింగేసేయో లేకపోతే మరొక ఇతర క్రూర జంతువులు దీన్ని సంహరించేసేయో అని బెంగ పెట్టేసుకునేవాడు దాని మీదే మనస్సు అధికంగా ఉండటంతో ఏ రకమైన జపము తపస్సు చేసుకుంటూ వీలుగా ఉండేది కాదు దాన్నే ధ్యానం చేసుకోండి అన్యథా నష్టద్రవిణ ఇవ కృపణ లోభికి డబ్బులు సంచి పడిపోతే ఎంత గడబిడగా ఉంటాడో ఈయన అలా ఉంది నష్టద్రవిణ కృపణ ఇవ ఆ లేడి పిల్లలైన అంత తీవ్రమైనటువంటి ఆసక్తిని ఆయన దాని ఎందుకు పెట్టుకున్నాడు ఓ రోజు అది వెళ్ళి అది ఏం చేసిందంటే దానికి ఒక రేళ్ల గుంపులో చేరింది చేరి ఆ గుంపుతో పాటు అలా అలా పెడుతుంది వెనక్కి రాదు లేడీ స్వభావం అది కదా ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ధ్యానం చేస్తున్నాడు దాన్ని కట్టాయి ఆశ్రమమున పుట్టిన చేయము మేసి పొదలిన హరిణం విట్టిట్లు తిరుగుచుండగా బట్టి మృగేంద్రుండు కొట్టి బాధించనుకో అని ఏమైనా సింహం పిల్ల సింహం దీన్ని దీన్ని ఏమైనా తినేసిందా అని ఈ విధంగా దాని గురించే ఆ ధ్యానం చేస్తూ ఉండిపోతాడు అపిస్విద అకృత సుకృతం ఆగత్యమాం సుఖయిష్యతి అరే పొద్దున అనగా వెళ్ళింది సాయంకాలం అయిపోతుంది చీకటి పడుతుంది ఇంతవరకు రాలేదు ఈ రోజు నేను చీకటి పడి లోపలనైనా కనీసం అది వచ్చి వాపస్ వచ్చి నా మనస్సుకి కొంత సేద తీరుస్తుందా లేకపోతే నేను అభాగ్యుని ఇలాగే మిగిలిపోతానా అని అడుగుతున్నాను మనోరథాకుల హృదయ అది రాలేదు ఆయన మనోరథాలన్నీ కూడా వ్యర్థమైనవి అన్ని కూడా ఫెయిల్ అయిపోయాయి చాలా నిరుత్సాహాన్ని పొందాడు సో ఆ రకంగా దాన్నే ధ్యానం చేస్తూ ఉండిపోయినాడు యోగారంభణతో విభ్రంశిత ఆ యోగ మార్గం నుంచి బాగా ప్రకటన జరిగినాడు భగవదారాధన లక్షణమైన తపస్సుకి కూడా దూరమైనాడు ఇతను అది మానవ మానవ దేహం కానే కాదు ఆ లేడి పిల్ల ఇంకో జాతిది దాని ఎందు ఇతను ఇంతటి ఇంతటి ఆసక్తిని ఎలా పెంచుకున్నాడబ్బా ప్రాక్ పరిత్యక్త దుష్జ హృదయాభిజాత అసలు సంసారం నుండి ఆసక్తి నుండి ప్రీతిని ప్రేమని ఆసక్తిని విడిచిపెట్టడం చాలా కష్టమైన పని అది చేసేది చాలా సక్సెస్ఫుల్ సో మొత్తం సముద్రాన్నంతని దాటొచ్చి చిన్న నీటిగుంటలో కూలబడ్డాడన్న తీరునైంది ఇతని పరిస్థితి సో అంతటి సంసారాసక్తి నుంచి బయటపడి వచ్చి వచ్చి లేడి పిల్ల దగ్గర ఇలాగా కుప్పగూలినాడే సో ఈ విధంగా ఆయన దాని యొక్క ఇతరు చాలా పెద్దవాడయ్యాడు నాలుగు ఆశ్రమాల్లో నాలుగో ఆశ్రమం ఇక్కడ ఉన్నాడు సో ఏమైతేనేమి దురతిక్రమ కాల కరాళ రథస ఆపద్యత అతనికి మృత్యువు సమీపించింది ఇంకా ఆ టైం ఇంకెంతో ప్రాణం ఆయన ఇంకెంతో ఆయుర్దాయం లేని టైంలో జరిగింది ఈ ఘటన ఇది జరిగిన కొద్ది నెలలకే ఆయన ఆయనకి మృత్యువు సమీపించింది ఆ మృత్యువు సమీపించిన సమయంలో ఆయన మృగ ఏవ అభినివేశితమున ఆ లేడి పిల్ల మీదనే మనస్సుని నిలిపి దాన్నే ధ్యానిస్తూ ఆఖరి శ్వాసను విడిచినాడు సరే ఎం ఎం భావం స్మరన్ వాపి సజత్యంతే కలేవరం తంతమే వైపు కౌంతేయ సదా తద్భావ భావిత అని ఒక వ్యవస్థ సో మరణించే సమయంలో ఏ భావనతో మనిషి దేహత్యాగం చేస్తాడో మరుస మరు తరువాతి దేహము అదే వస్తుంది ఇది చాలా ఇంట్రెస్టింగ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అని కూడా నేను అనుకుంటూ ఉంటాను ఎందుకంటే జడం నుంచి చేతనం పుడుతుంది అని సైంటిస్ట్ ప్రూవ్ చేయడానికి నానా హింసపడి దేవుడినాటంతో కన్క్లూజన్ ఏదో మంచి మంచి ఎక్స్పీరియన్స్ చేస్తారు there is a purpose in all that it is all good only no problem but from material molecule నుంచి కాన్షియస్నెస్ కి connection they could not establish but in Vedanta the main thesis is the reverse నేను మొన్న కూడా చెప్పాను కాన్షియస్నెస్ నుంచి దేహం పుడుతుంది మేటర్ పుడుతుంది చూడండి భావం నుంచి దేహం పుట్టిందంటే అంతే కదండి మరణించేప్పుడు ఏ భావం ఉన్నదో దానికి తగ్గ దేహం వస్తుంది అంటే ఇప్పుడు ఏమైందండి చైతన్యం నుంచి జడం పుట్టినట్టు కాలేదా so that is the Gita principle అలాగే కర్మ సంస్కారాలను బట్టి దేహం నిర్మాణం అవుతుంది అంటే కర్మ సంస్కారాలు అంటే చైతన్య రూపంగా ఒక సంకల్ప రూపంగా వాసన రూపంగా ఉంటాయి చైతన్యం చేత ప్రకాశింప ప్రకాశింపచేయబడుతుంది దాని నుంచి దేహం పుట్టింది అంటే కొన్ని చైతన్యం వద్దు ఇంటెలిజెన్స్ నుంచి matter from intelligence matter not the other way anyway మరణించే సమయంలో పవిత్రమైనటువంటి ఆలోచన మానసిక స్థితి కలిగి ఉండడం చాలా important this is what is called handing death we have to handle life and Gita teaches how to do that and then we have to handle death ఎందుకంటే జీవితంలో జ్వర రోగములు ఇలాగంటే అనేక సమస్యలు తర్వాత ఇంకా ఇవి ఆధ్యాత్మిక సమస్యలు దేహానికి సంబంధించినవి ఇక కుటుంబ సమాజ సమస్యల గురించి చెప్పనక్కర్లేదు సో ఇవన్నీ ఉండనే ఉంటాయి వీటిని how to handle life and then how to handle death so ఈ రెండింటి విషయంలో భారతీయ వేదాంత శాస్త్రము అనగా తత్వశాస్త్రము అందించేటువంటి సందేశాలతో సాటి అయినది ఈ ప్రపంచ చరిత్రలో మరొకటి లేదు అని మూల శ్లేగన్ ఇలాంటి షోకన్ హ్యార్ ఇలాంటి పెద్ద విద్వాంసులు ముక్త కంఠంతో ఘోషించి ఉన్నారు ఆ పుస్తకాలు మనకు తెలుసు సో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్ కనుకనే శ్రీకృష్ణుడు కూడా ఏమని చెప్తాడంటే ఒక ప్రక్రియ ఇస్తాడు ఎనిమిదో అధ్యాయంలో reviews plan how to lead the last days of plan ప్రతి వాడికి తెలుస్తుంది తెలియదని నాదేం ప్రసక్తి కాదు తెలుస్తుంది if you have the attitude to know you will know it you means anybody so అది తెలిసినప్పుడు ఆ సూచన లభించినప్పుడు మనస్సుని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి తర్వాత ఇంపార్టెంట్ అప్పటికప్పుడు నేర్చుకుని చేసేది కాదు అప్పటికప్పుడు ఏం నేర్చుకుంటారు ఎవరు మాత్రం ఇంకేతనే one has to carefully prepare from the beginning it's so last minute లో మేము నారాయణ అంటాము లేకపోతే ఓంకారాన్ని జపం చేస్తాము అంటే it won't work that way last minute దాకా తీవ్రమైన ఆసక్తితో బ్రతికి అప్పుడు ఒక్కసారిగా నారాయణ అనో ఓంకారం చెప్పేసి మేమేమో గేట్ క్రాష్ చేసేస్తాం జగంలోకి అంటే ఓన్ వర్క్ దట్ ముందు నుంచి మనం మనస్సును ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి ముందు నుంచి ఆ సంస్కారం లేకపోతే లాస్ట్ మినిట్ లో అసలే రాదు లాస్ట్ మినిట్ లో మరీ అధ్వానం అయిపోతుంది ముందు నుంచి ఉన్నవాడికే ఆ సంస్కారం మరుగున పడి రాంగ్ వాసనలు ఉత్పూర్తమయ్యి ఆ సంస్కారం లేకుండా అయిపోయే ప్రమాదం ఉంది like even our this Maharshi ముందు నుంచి లేని వాడి గురించి అసలు ఆలోచనే లేదు కాబట్టి వనప్రస్థాశ్రమాన్ని మనం వాళ్ళు నిర్దేశించారు వనప్రస్థాశ్రమంలో ఏమైపోతుందంటే ఈ సంసారకములైన ఆసక్తులన్నీ తొలగిపోయి ఆ ఈశ్వరీయ ఆ ఈశ్వరీయ జ్ఞానము భక్తి మనస్సు నిండా ఉంటుంది ఆ ఆ నిర్మాణం ఎప్పుడైతే అయిపోయిందో ఆ మరణాన్ని అతి తేలికగా అటువంటి వ్యక్తి హ్యాండిల్ చేయగలుగుతాడు సరే దీంతో కొంత ప్రారంభ కర్మ అనేది అలాంటివి ఈశ్వరానుగ్రహం అవన్నీ ఉన్నాయి బట్ ఫ్రమ్ అవర్ సైడ్ మనం చేయగలిగిన ప్రయత్నం ఏమి అంటే దిస్ ఈస్ దాట్ అంచేతనే లాస్ట్ మినిట్ లో కనుక మనం ద్వేషభావంతో మరణించామనుకోండి ఆ ద్వేషానికి తగ్గ దేహం నిర్మాణం అవుతుంది ఏదో పాము దేహమో లేకపోతే సింహం దేహమో ఏదో లేకపోతే సింహం కూడా కాదు సింహం చాలా మ్యాజెస్టిక్ యానిమల్ చిరత పులి లాంటి దేహము అలాంటి క్రూర మృగ లేకపోతే తోడేలు వంటి దేహము ఇలాంటివి కూడా సో లాస్ట్ మినిట్ లో మనస్సును పవిత్రంగా చూసుకోవాలి హౌ టు డూ దాట్ ఒక జీవిత కాలం లేదా at least the last part of life మన శాస్త్రంలో పవిత్రంగా ఉంచుకోగలిగినట్లయితే లాస్ట్ మినిట్ లో ఆ మరణ సమయంలో పవిత్రంగా ఉండేది చాలా సరళమైపోతుంది ఎనివే దిస్ ఇస్ ది కరాలది ఆఫ్ సరే ఈయన ఆ ప్రాణత్యాగం చేశాడు ప్రాణత్యాగం చేసి ఇత్యేవం నిగూఢ నిర్వేదో విసృజ్య మృగీం మాతరం మళ్ళీ లేడీ పిల్ల కానీ ఇంతకు ముందు చేసినటువంటి గొప్ప ఆరాధన ఉంది కదండి ఎంత తపస్సు చేశాడు భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తన ఆరాధన అనుస్మరణ అభియోగేన ఇవన్నీ చేశారు వీటన్నిటితోటి ఆయనకి సంబంధం ఉంది ఆ కారణంగా పూర్వజన్మ స్మృతి అలా మిగిలి ఉన్నది చెప్పిన వెంటనే ఏం చేశాడు సాధారణంగా పశువులు ఏం చేస్తాయంటే శిశువు కొంచెం తన కాళ్ళ మీద తాను నిలబడే స్థితి వచ్చేప్పటికీ ఆ తల్లి శిశువుని వదిలిపెట్టి ముందుకు సాగిపోతుంది ఎంకరేజ్ చేస్తుంది కూడా ఇది మదర్ ఎంకరేజెస్ ఇచ్చేయి పక్షి కూడా చిన్న శిశువుకి ఆహారం ఇస్తుంది నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు ఆహారం ఇచ్చి ఎగిరే దానికోసం పక్క నుండి ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కూర్చుని ఆ ఎగిరే స్థితి చూస్తుంది ఆ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది ఎగిరింది పక్షి ఎగరగానే ఆ తల్లి చూసుకుంటుంది ఎలా ఎగురుకోండి ఎదుర్కొంటే అనే ఎగురుకోండి కోసం ఇంకా తర్వాత దాని మనకు మళ్ళాగా పితాపుత్ర సంబంధము ఇతర సంబంధాన్ని అలా పర్మనెంట్ గా అలా పట్టుకు వెళ్ళడం టెలిగ్రామ్ ఇవ్వడం ఇంకేం లేదు ఎవరి జీవితం వాళ్ళ సో అలాగే ఈ లేడీ కూడా ఈయన లేడి రూపంలో ఉన్నాడు ఈయనకు అన్ని తెలుసు తల్లి తన వైపు చూసుకున్నంతసేపు ఆ తల్లి యొక్క మనస్సుకి కష్టం కలగనివ్వరాదు అందుకోసం దాని చుట్టూ అలా తిరిగాడు తల్లి ఎప్పుడైతే తన కాలం మీద ఈ శిశువు తన కాలం మీద తాను నిలబడుతోంది తన గడ్డి తనే తింటోంది అని చూసింది తల్లి కొంచెం అటుకు అడుగు అటు వేయగానే తల్లి కంటే ముందే ఈయన నాలుగు అడుగులు ఇటు వేసేసి దూరంగా వచ్చేసాడు ఇంకెందుకంటే వన్స్ బిటన్ వైస్ షై అని ఇంకా ఈసారి ఎటువంటి సంఘాన్ని పెట్టుకోదలుచుకోండి తర్వాత ఆ లేళ్ల గుంపులోకి వెళ్తే సంఘం అయిపోతుందేమో అని బెంగపడి అలా పడుతుంది ఇది ఆపోజిట్ డైరెక్షన్ లోకి వచ్చేసింది పరిస్థితి ఆ లేళ్ల గుంపులోకి కూడా నేను వెళ్ళాను వెళ్ళినట్లయితే నాకు ఈ సంఘం వచ్చేస్తుందేమో ఏ ఏ వైపు నుంచి ఏ సంఘం వస్తుందో అని ఆ లేళ్ల గుంపుకు కూడా వెళ్ళేవాడు కాదు తర్వాత ఒంటరిగా ఉండేవాడు ఇప్పుడు ఆ లేడీ కింద ఏ ఆశ్రమం పులహాశ్రమం నుంచి కొంచెం దూరంగా వచ్చి తాను కుటీరం కట్టుకున్నాడని అన్నానే ఆ పులహాశ్రమం చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు సో దట్ ఆ మహర్షులు వాళ్ళని చూస్తుంటే వాళ్ళు వేసినటువంటి నాలుగు గది పరకలు నవలడం అలా చేసుకుంటే అక్కడే ఉన్నట్లయితే ఆ వాయు మండలం కూడా తనకు అనుకూలంగా ఉంటుందనే ఒక అభిప్రాయంతో ఆ పులహాశ్రమం చుట్టూ ఉండేవారు తప్పించి తన గుంపులోకి చేరి మొత్తం అడవంతా సంచరించుట అనే కార్యక్రమాన్ని చేసి పడతాడు కొంతకాలం అయ్యేప్పటికీ తర్వాత ఆహారం విషయంలో కూడా పచ్చగడ్డి పచ్చగా ఉన్నటువంటి మొక్కల్ని వాటిని ఎందుకు నవలడం అవి మొక్కలకి మాత్రం మనం ఎందుకు హింస చేయాలి అని రాలినటువంటి ఆకుల్ని వాటిని తిని ఆ దేహయాత్ర గడిపి లేకపోతే ఎవళ్ళో ఆ పక్కన ఉన్న ఇతర జంతువులు సగం నదిలి పారేసినటువంటి గిడ్డి పోచలను తిని ఈ విధంగా ఏదో కడుపునిపోవడానికి పెద్ద విషయమే ఉంది సో ఆ విధంగా శుష్క పర్ణ తృణ వీరుథా వివర్తమాన వాటితోటి తన కడుపు నింపుకుని కేవలములుగా మనం మెయింటైన్ చేసేస్తే ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ చేసేస్తే సరిపడుతుంది అని ఆ విధంగా ఆ కాలానికి కొంతకాలం అందులో ఈ పశువుల యొక్క జీవితం చాలా తక్కువ రెండేళ్లు మూడేళ్లు మహాబతులు సో ఆ కాలం పూర్తవగానే ఆ దేహం పూర్తయి అథ కస్యచిత్ ద్విజవరస్యాంగిరస ప్రవరస్య ఈసారి చూడండి యోగభ్రష్టోతి జాయితే అంటాడు శ్రీకృష్ణుడు శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోతి జాయితే సో ఇటువంటి గీత బోధలకు అనేకానికి ఇది ఒక ఎగ్జాంపుల్ కింద బాగా కనిపిస్తుంది కథ సో యోగ భ్రష్టుడైన స్థితి నుండి ఆయన ఒక అద్భుతమైనటువంటి వైదిక కుటుంబంలో జన్మిస్తాడు ఆంగిరస ప్రవరుడు ఆంగిరస గోత్రంలో ఆంగిరస గోత్రములలో శ్రేష్ఠుడు ఆయన మహా పుణ్య పుణ్య పుణ్యాత్ముడు ఆయన ఇంట్లో శమదమ తప స్వాధ్యాయ అధ్యయన అధ్యాపన సంతోష తితిక్ష ప్రశ్రయ అర్థమైపోతుందండి కష్టమేం కదా తితిక్ష ప్రశ్రయ త్యాగ విద్య అనసూయ ఆత్మజ్ఞాన ఆనందయుక్త అలాంటి ఆయన కడుతుంది ఆత్మసదృశ శృత శీల ఆచార రూప ఔదార్య గుణ ఇదో ఈ లక్షణాలన్నీ కలిగి పుట్టినారు ఆయనకి ఆయనకి అంతకు పెద్ద భార్య పెద్ద భార్య అయితే ఇంకో అమ్మాయిని వివాహం ఆడాడు ఆయన ఆ పెద్ద భార్య ఎందు ఆయనకి కొంతమంది కుమారులు ఉన్నారు ఈ రెండవ భార్య ఎందు ఈయన పుట్టారు యవీయస్యాం భార్య మిథునంచ ఈయనకి ఓ చెల్లెలు కూడా ఉంది సరే తండ్రి గారు ఏం చేశారంటే ఈ సోదరులు వీడిని సరిగ్గా చూస్తారో చూడరు అని ఏదో కొంత వ్యవస్థ అది చేశాడు ఆయన ఆ అమ్మాయికి వివాహం చేసి పంపించాడు ఎస్తు తత్ర పుమాంస్తం పరమ భాగవతం రాజర్షి ప్రవరం భరతం ఉత్సృష్ట మృగ శరీరం చరమ శరీరేణ విప్రత్మంగతమాహు సో మహాత్ములు ఏమంటున్నారంటే ఇది ఈయనకి లాస్ట్ జన్మ అని వ్యాస మహర్షి చెప్తున్నారు పరమ భాగవతోత్తముడు సో ఈ జన్మలో కూడా ఆయన సంగము తనకు తగలకుండా జాగ్రత్త తత్రాపి అన్యజన సంగాచ్య వృషముద్విజమాన అంత భయం అవసరం లేదు కానీ ఆ పూర్వజన్మలో ఉండే సంస్కార బలం చేత ఎవరితోటి సంబంధం పెట్టుకోకుండా ఉండేవాడు తండ్రి కూడా ఈయన చేతను ఏదో వేదం అధ్యయనం చేపిద్దామని ఇలాంటి ప్రయత్నం చేస్తే ఈయన సహకరించి వెళ్తాడు ఎందుకంటే అతను జ్ఞాని అతనికి మళ్ళీ వానప్రస్థాశ్రమం చేసి అక్కడ సన్యాసం చేసి ఆ సంస్కారంతో ఉన్నాడు మధ్యలో ఏవో ఆటంకాలు వచ్చి వచ్చే దేహాలు ఏవో కొన్ని మారే తప్పిస్తే ఆ సంస్కారం అంతా అలాగే ఉంది ఆ పూర్వజన్మ జ్ఞానము అన్ని నిండా ఉన్నాయి ఆయనకి కాబట్టి మళ్ళీ బ్రహ్మచర్యం ఇవన్నీ చేసి ప్రసక్తి లేదు అంచేత ఆయన ఏం చేశాడంటే ఒక ఎందుకు పనికిరాని ఒక జడుని వలే ఉండిపోయినాడు దాంతో మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టుగా ఉండిపోయాడు అలాగంటే ఫీలింగ్ వాళ్ళకి కలగజేసుకో ఉండిపోయాడు జడాపరతుడైనాడు సో ఆఖరికి తండ్రి ఉపనయనం చేస్తానంటే కూడా అయ్యను సహకరించలేదు ఉపనయనం ఉపనయనం చేయాలంటే వాడు కొంచెం స్నానం చేసి చక్కగా యజ్ఞోపేతం మెళ్ళు అట్టు పెట్టుకుంటాడు ఈ యజ్ఞోపేతాన్ని తీసుకెళ్లి ఏ కుక్క మెడలోనో వేయకుండా ఉంటాడు అనే నమ్మకం కలిగినప్పుడు వాడికి ఉపనయనం చేయాలి కదా సో ఆ ఉపనయనానికి కూడా అతను అంగీకరించలేదు తస్యాపిహవాత్మజస్య సవిప్ర పుత్రస్నేహానుబద్ధమనా ఆ సమావర్తనా సంస్కారాన్ యథోపదేశం విదధాన ఉపనీత కర్మనియమాన్ కర్మ నియమాన్ అనభిప్రేతానపి సమశిక్షయత్ అనుశిష్టేన హి భావ్యం పితు మొత్తానికి వివాహం ఒకటేనా చెయ్యాలి ఇతనికి అని తండ్రి కోరిక సరే వివాహం చేయాలంటే ఉపనయనం చేసి మెళ్ళో ధన్యం పోటు వేస్తే ఎవడైనా పిల్లనిస్తానని ముందుకు వస్తాడు సో మొత్తానికి ఇతన్ని పిలక పట్టుకుని కూర్చోబెట్టి ఉపనయనం చేశాడు మెడలో ఓ దండం ఆయన వేశాడు ఈయన మెడ ఉంచి ఓ దండం పోగు ఆయనకి ఏమీ సంబంధం ఉండేది కాదు సో ఆయనకి వేదాన్ని నేర్పుదామని చూశాడు మాసాన్ అధీయమానమపి అసమవేత రూపం గ్రాహయా మాస ఆయన సరిగ్గా నేర్చుకుని పడతాడు సో ఏమైతేనే ఏం స్వతంజే ఆత్మన్యనురాగావేశిత చిత్త స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృత సరే ఆయన అమ్మాయికి వివాహం చేశాడు ఏదో కొంత వ్యవసాయం అగ్రికల్చర్ ఉంది ఆ భూమి వాళ్ళు పండించుకుంటూ బాగానే ఉండేవారు చక్కటి శ్రీమంతులైన కుటుంబమే ఇతను మాత్రం ఏ రకమైనటువంటి అధ్యయనము ఏమి ఉండేది కాదు ఎవరో మెళ్ళో ఓ గంజంపో ఉండి ఉదయం మీద ఒక కండుగా వేసుకుని అలాగే జడునిలాగా ఉండేవాడు ఎవరితో ఏమీ మాట్లాడేవాడు కాదు వీడు బతికి ఎలా వెళ్తుందో అని ఆ తండ్రి పాపం దగ్గర పెట్టుకుంది వీడి హ్యాండిక్యాప్ మెంటల్ హ్యాండిక్యాప్ పితర్యుపరతే తండ్రి స్వర్గస్థుడు భ్రాతర ఏన మతప్రభావ విదస్త్రయ్యాం విద్యాయామేవ పర్యవసితమతయ అనపర విద్యాయాం జడమతిరితి భ్రాతురనుశాసన నిర్బంధాన్యవివృత్సంత ఈ ఇతర సోదరులు ఉన్నాయే వాళ్ళందరూ వేరే కర్మ పరులు ఒక రకమైనటువంటి అభిమానం కూడా కలవాలి మా అంతటి పవిత్రులు ఎవరు లేదనే ఒక రకమైన అహంకారం కూడా కలవాలి మా తమ్ముడు వైపు కూడా నువ్వు ఎక్కడ ఓ మంత్రం లేదు తంత్రం లేదు చదువు లేదు సంధి లేదు ఇలా ఉన్నావు విగ్రహాన్ని ఇతన్ని నిరాదరణ చేస్తూ తర్వాత ఇతను ఎప్పుడైతే చదువు సంధ్య లేదు కదా దాంతో ఇతనిని అన్ని రకాల పనులని కూలి పనిని చేయించినట్టుగా చేయిస్తూ ఉండేవారు ఎప్పుడు ఇతను వ్యతిరేకించేవాడు కాదు సచ ప్రాకృతై ద్విపద పశుభి ఉన్మత్త జడపసిరేత్యభిభాష్యమాన ద్విపద పశువు రెండు కాళ్ళ పశువు అనే రూపంలో ఇతను పరిగణింపబడేవాడు ఉమ్మత్తుని పిచ్చివాడు వెంటనే హ్యాండీ క్యాప్లు జడుడు ఏది వినిపించుకునేవాడు కాదు విన వినబడనట్టుగా అలా వెళ్ళిపోతుంది సో బధిరుడు అంటే చెవిటివాడా అన్నట్టుగా వీళ్ళందరూ ఇతన్ని పరిగణించేవాడు నిత్య నివృత్త నిమిత్త స్వసిద్ధ విశుద్ధానుభవానంద స్వాత్మలాభాధిగమ ఆత్మ చైతన్యము మూడు అవస్థలని ప్రకాశింపజేస్తూ ఉన్నా ఈ మూడు అవస్థలతోటి ఏనాడు ఆత్మ చైతన్యానికి సంఘం ఉండదు ఆ సత్యం ఆయన తెలుసు ఇచ్చే నివృత్త తర్వాత ఆత్మ స్వయం పూర్ణం బాహ్య వస్తువుల నుంచి దానికి లాభం సంపాదించి దాన్ని ఏదో ఎంగరిష్ చేసి మెరుగులు దిద్దాల్సినటువంటి ఆవశ్యకత లేదు అది ఎరుగునాయి అటువంటి ఆత్మానంద నిష్ఠుడై ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉండేవాడు సుఖ దుఃఖయో ద్వంద్వ నిమిత్తయో అసంభావిత దేహాభిమాన ఈ దేహాభిమానం అనేది ఎలా ఉంటుందంటే మనం ఏమీ ప్రయత్నం చేయకుండా పూర్తిగా దానితో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నట్లయితే అది ఒక భయంకరమైన లాగా పట్టుకుని పీడిస్తుంది కానీ ఒకంత శ్రవణాను సాధు సంగతి చేసి సాక్షి రూపంగా ఉండటం కొంత ఎర్నస్నెస్ తోటి అభ్యాసం చేసినట్లయితే క్రమంగా దేహాభిమానం సడలు ఇప్పుడు మీరు గమనించండి మన అనుభవంలో ఇద్దరున్నారు ఒకరికి జ్వరం వస్తే ఏదో భూమి ఆకాశం ఏకమైపోయిందా అన్నంత హడావిడి చేసుకుని గెంతులు వేస్తారు ఇంకొకడు వీడికి రెట్టింపు జ్వరం వచ్చినా అంతకంటే రెట్టింపు కష్టం ఉన్నా కూడా ఏమీ కంప్లైంట్ చేయకుండా అలాగే సహిస్తూ ఉంటాడు ఈ రకమైన అనుభవం మనకు ఉన్నది కదా ఒక ఇద్దరు సోదరుల మధ్యన కూడా ఇటువంటి తేడాలు ఉంటాయి సో దీని అర్థం ఏమిటి ఒకడికి ఆ స్పేస్ లేదు మరొకడికి ఆ స్పేస్ ఉన్నది ఏదో కారణం చేత ఉన్నది సో ఆ విధంగా ఆ స్పేస్ ను మనం ఎప్పుడైతే సంపాదించుకుంటామో దేహాభిమానానికి అతీతంగా ఎదుగుతుంటే అది ఒక పెద్ద పవర్ ఇట్స్ ది గ్రేటెస్ట్ సిద్ధి ఆ సిద్ధి ఈయన ఎందుకు పూర్ణంగా ఉంది సో ఈయనకు అసలు దేహాభిమానమే లేదు సో సుఖ దుఃఖయోహో ద్వంద్వ నిమిత్తయోహో ఆ సుఖ దుఃఖములనే ద్వంద్వములను అతి సహనంగా ఆయన స్వీకరించేసేవారు దుఃఖం వచ్చినప్పుడు కంగారు పడేది దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోయేది అనేది లేదు అతను సో ఆ పొలాల్లో పని అప్పచెప్పేవారు అతనికి ఆ పని ఏం చేసుకుంటూ వర్షం వస్తే తడిసిపోయినా కూడా లెక్క చేసేవారు కాదు అలాగా బండ స్వాధ్యాయాన్ని అనుకునేవారు వీళ్ళు ఆ రకంగా జీవించేస్తూ ఉండేవాడు శీతోష్ణ వాతావర్షేషు వృష ఇవ ఎద్దు దృష్టాంతం చెప్తున్నా నేను ఎద్దు దృష్టాంతం చెప్తూ ఉండేవాడు నాకు ఇక్కడ very good very nicely anticipated example it is so ఎద్దుకి ఎండ వచ్చిందనుకోండి అది ఈ డజన్ గెట్ కప్తారు అలా నిలబడి ఉంటుంది లేకపోతే వర్షం పడుతుంది అనుకోండి అలాగే నిలబడి ఎద్దు దృష్టాంతమే ఇవ్వాలి దున్న దృష్టాంతం ఇవ్వకూడదు ఎందుకంటే ఇచ్చే ఉపమానము మహాత్ముడికి ఇచ్చేటువంటి ఉపమానం అది నీచోపం ఇవ్వకూడదు కదా ఇతను వృష ఇవ అంటే అబోతంటే చాలా పవిత్రమైనటువంటిది కనుక దాంతో దృష్టాంతం ఇస్తాను అంతేగాని ఏది పడితే అది ఇవ్వదు సో ఆ ఎద్దు వలె ఆయన అలాగా శీతోష్ణ వాత వర్షములను అలా అతి సహజంగా సహిస్తూ ఉండేవాడు తప్పిస్తే తర్వాత వాళ్ళు ఆయనకి ఏదో తిండి పారేసేవారు ఏ ఎలాంటి తిండి వేసారో కూడా చెప్పారు నూకలతోటి చేసిన పదార్థం ఇచ్చి వస్తాను నూకల అన్నం మామూలు మంచి బాస్మతి రైస్ తాము తిని నూకల అన్నం ఇతనికి పారేసేవారు గెంజో ఏదో పోసేవారు తర్వాత నూనె దాని నూనె ఆడించుకుంటారు చూడండి ఆ నూనె ఆడించుకుంటే ఉండే వచ్చి తెలకపిండి ఉంటుంది అది ఎద్దులకి వాటికి పెడతాను ఇతనికి అదే తెలకపిండి ఏదైనా ఎద్దుకో కొంత పెట్టి నీకు కూడా కావస్తే నవలరా అంటే శుభ్రంగా తెలకపిండి భోజనం చేశాడు సో విన్యాసం తర్వాత కుర్మాషాహ కుల్మాషాహ అంటే మినువులు పంట ఇంటికి తెచ్చుకుంటారు వ్యవసాయ కుటుంబం పంట తెచ్చుకుని ఆ మినువుల్ని చెరుగుతారు చెరిగితే మంచి గుండ్రటి గట్టిగా ఉండే మినువులన్నీ ఒక చోటకు వస్తాయి కొంచెం పాడైపోయిన నత్తలనో ఏదో అంటారు నత్త మీనులనో ఎలా అంటారు నత్తలో లత్తలోనో ఏదో అంటారు లత్త సో పాడైపోయినటువంటి మినుగుల్ని అదో పక్కన పోస్తే వీడు పట్టుకెళ్ళిపోయి నీళ్ళలో నానేసుకుంటే వాటిలో ఏదో చిన్న చిన్న మొక్కలు వచ్చినటువంటి ఐదు చేసిన వాటిని శుభ్రంగా పనిచేసేవారు స్థాయి పురి స్థాయి లగ్నం అన్నం సో అన్నం వండుకుని పై పై అన్నం ఉంటా వాళ్ళు వడ్డించుకుని ఆ గిన్నె ఉన్నటువంటి అన్నం పెచ్చు కట్టిన అన్నం ఉంటుంది చూడండి అది అలాంటి అరళదం పెచ్చులు ఇతని మొహాన్ని పారేస్తే దానికి ఏదో అవగాహన సో ఈ విధంగా పీన మంచి దృఢంగా ఉంది బెంగా ఏమీ లేదు సంహరణంగా అవయవాలన్నీ కూడా దిట్టంగా దృఢంగా ఉండేవి సో ఈ లక్షణాలు కూడా ఉన్నాయి ఎనీవే ఈ రకంగా ఉండేవాడు ఆయన యదాతు పరత ఆహారం కర్మ వేతనత ఈహమాన స్వభా స్వభ్రాతృభిరపి వేదాల కర్మణి నిరూపిత స్తదపి కరోతి ఓసారి కేదార కర్మ అంటే ఆ వరిచేనుకి సంబంధించిన పని ఏదో ప్రమాణించారు సోదరులు పెద్ద అన్నలు సవతి సోదరులు పెద్ద చదువుకున్నాం మేము పండితులం అనే అహంకారం ఉంది వాళ్ళకి ఇతను చదువుకోలేదు జడు అనేటువంటి వాడిని జడుడనే పిలిచేవారు నేను జడభరతాన్ని పిలిచేవారు సో అతని మీద ఉండేటువంటి నిరాదరణ భావంతో ఓ రోజు ఆయనకి ఆ వ్యవసాయం పని ఏదో అప్పుడు చెప్పారు రే దున్ని పెట్టరా అనేదో అడిగారు కూలివాడిని పెట్టడం మానేసి ఇతను చక్కగా దున్నాడు వింటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇతను చాలా బాగా పనిచేస్తున్నాడు మనం వాడుకోవచ్చు అనుకుని మొన్నడు ఇంకేదో పని చెప్తే ఇతను అయ్యో మళ్ళీ ఇలా మొదలెట్టారే వీళ్ళని ఈసారి ఆ పని చెడగొట్టాడు సమంగా చేయాల్సిన పనిని శుభ్రంగా జరుగుతుంది అరే నిన్న పొరపాటును మంచిగా చేశాడు వీడు స్వభావమే చెడగొట్టడం అని వాళ్ళు అనుకుని ఇంక ఇతనికి మంచి కుశలమైన పనులు ఇతనికి చెప్పడం మానేసి ఎందుకంటే ఆ రకంగా దాంట్లో సంఘం పెట్టుకోవడం ఇష్టం లేదు ఈ రెండు మనతో సర్వదం that why he should do that kind of service ఇంకోళ్ళ కూలి పని జరగబట్టినట్టు అవుతుంది సో అలాగే చేసి ఒకసారి చేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు చేయకుండా దాంతో అతన్ని కేవలం కాపలాకి పెట్టి అరే నువ్వు ఇక్కడ కూర్చుని గడి మోపు దగ్గర కాపలాగా అంటే సరే కాపలాగేసాడు అవి కూర్చుని జపం చేసుకుంటూ కాపలాగేసాడు ఈ రకంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఆయన ఒకసారి ఏమైందంటే ఇతను ఆ పొలంలో కాపలా కాస్తున్నాడు కాస్తుంటే ఆ పొలానికి సమీపంలో అడవులు అవే ఉంటాయి ఆ అడవులలో ఒక శాక్తేయుడు ఒకడు ఉన్నాడు శక్తి ఉపాసన చేసేవాడు వారికి ఒక మంచి ఆరోగ్యవంతుడైన మనిషిని కనుక భద్రకాళికి బలిస్తే ఏదో ఒక సిద్ధి లభిస్తుంది అని ఒక అభిప్రాయం కలిగింది ఈ పిచ్చి అన్ని కాలాల్లోనూ ఉంది కేవలం ఈ కాలంలో ఆ కాలంలో ఏం లేదు సరే ఆయన సహచరులు కొంతమంది మేము వెతికి పట్టుకొస్తా ఉండండి మేము ఒక ఆయన చూసాం అక్కడే ఉండడం మేము చూస్తాము అని వాళ్ళు ఏం చేశారంటే ఇతని పొలానికి బయట కాపలా గ్రామానికి బయట ఉండేవాడు ఎప్పుడు సో ఉన్నాడా లేదా అని వచ్చి చూస్తే ఇతను ఉన్నాడు ఉంటే అతన్ని వచ్చి జాగ్రత్తగా చేపట్టుకుని తీసుకెళ్లి తమతో పాటు తీసుకెళ్తున్నారు తీసుకెళ్తుంటే ఇతను రాని చెప్పచ్చు కదా రాని చెప్పడు ఈ సలాం శంకరాచార్యులు చేశారని మీరు వినుంటారు సరిగ్గా ఇక్కడ మీకు కోపతి గారు ఏమంటున్నారు చూడండి అచ్చట విప్రసూనుడు భయం ఒక ఇంచుకలేక చంపగా వచ్చిన వారి ఎందు కరవాలమునందును కాళియందు తానచ్యుత భావముంచి సర్వం కల్విదం బ్రహ్మ హృదయంబున పద్మదలాక్షునంతయున్ మచ్చిక చోడ నిల్పి అనుమానము నందకయుండెనంతయున్ ఇతన్ని తీసుకువెళ్ళిపోయి ఆ శాక్తి ఇతను చూసి అరే పర్ఫెక్ట్ క్యాండిడేట్ ని తీసుకొచ్చారా క్లీన్ క్లీన్ ఫెలో మంచి స్ట్రాంగ్ అండ్ హెఫ్టీ ఫెలో ఇలాంటి వాడిని కనుక మనం దేవికి బలిచ్చినట్లయితే దేవి బాగా సంతోషిస్తుంది అని అక్కడ ఒక స్తంభానికి అతన్ని కట్టేసి బలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ చంపడానికి సిద్ధపడి వాళ్ళ ఎందు ఆ భద్రకాళి ఎందు ఆ కత్తి ఎందు అన్నిటి ఎందు కూడా ఇతను సర్వం కలిగిదం బ్రహ్మ అనే బ్రహ్మభావాన్నే కలిగి అచ్చేద్యోయం అదాహ్యోయం అఖిలేద్యో శోష్యేవచ అనే ఆ దృష్టికోణంలో అలా నిలిచి ఉన్నాడు ఏ రకమైనటువంటి దేహాభిమానము లేకుండా నిలిచి ఉన్నాడు అలాగే ఉంటారు ఏ పెద్దగా కఠినమైన విషయం కాదు ఈనాడు కూడా మనం చూడొచ్చు ఈ మధ్య కార్గిల్ యుద్ధంలో ఎంతో మంది మహావీరులు దేహ ప్రాణాలను అలా తృణప్రాయంగా త్యజించి చాలా గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించారు అంతకు ముందు కూడా మన స్వాతంత్ర సంగ్రామంలోనూ అక్కడ భగత్ సింగ్ మొదలైన వాళ్ళు ఆ ఫాన్సీ ఫాన్సీ వేసినప్పుడు వాళ్ళ గురుశిక్ష వేసినప్పుడు జయ జయ అని పరమేశ్వరుని సూచిస్తూ ఆ భగవద్గీత శ్లోకాలను చదువుకుంటూ వెళ్ళి ఆ ఉరుత్రాడుని తమే మొహానికి ముసుగు తొడిగేసుకుని ఉరుత్రాడు తమే తగిలించేసుకుని ఆ ఉరి తీసి వాడి పని తేలిక చేసేవారు అంత సహజంగా దేహాభిమానానికి అతీతంగా ఉండేవారు ఒక ఆయన్ని మీకు మీరు క్షమాభిక్ష కోరితే మీకు ఉరిశిక్షని మేము లైఫ్ ఇంప్రూవ్మెంట్ లోకి మార్చే అవకాశం ఉందనంటే క్షమాభిక్ష అక్కర్లేదు ఏమక్కర్లేదు నేనేం తప్పు చేయలేదు మీరు ఉరిసి తీసేసేయండి అని చెప్పేసి ఆయన ఊరికి వెళ్ళిపోతాం బ్రిటిష్ వాళ్ళు క్షమాభిక్ష కోరితే ఇస్తామంటే ఆయన అడగడం బ్రిటిష్ వాళ్ళు నేను క్షమాభిక్ష మీరే మమ్మల్ని అడగాలంటాడు అంటే ఇవ్వండి యాక్సెప్ట్ సో ఆ రకమైనటువంటి దేహాభిమానానికి అతీతమైన వ్యక్తులు అన్ని కాలాల్లోనూ ఉంటారు ఆయన ఉండడంలో ఏమీ ఆశ్చర్యం లేదని నేను నా అభిప్రాయం సో ఎప్పుడైతే ఈయన్ని సంహరించేసి బలిద్దామని ప్రయత్నంలో వాళ్ళు ఉండేప్పటికీ ఆ భద్రకాళికి భయం వేసింది ఈయన బ్రహ్మవేత్త ఈయన వచ్చి నాకు బలిస్తారంటారు నాకు పాప చుట్టుకుంటుంది అని ఆ భద్రకాళి ఏం చేసిందంటే ఎందుకంటే నిర్వైరస్య ఆయన వైరం అంటే సర్వభూత సుహృద సర్వ ప్రాణుల ఎందు స్నేహభావమే కాదు వాళ్ళతో సహా తనని బంధించి తీసుకెళ్లే బంధించక్కర్లేకుండా వెళ్ళిపోయాడు శంకరాచార్యుల దగ్గర ఒక శాక్తేయుడు వచ్చి ఏమయ్యా నువ్వు ఆత్మవి కదా దేహాన్ని కానంటున్నావు కదా అంటే అవును అదైతే ఆ దేహాన్ని నేను వాడుకుంటే నీకు ఏమైనా కాదు అయితే లే నాతో రా అంటే ఆయన ఆయనతో వెళ్ళిపోతాం వాడు ఈయన్ని బలిద్దామని ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే అప్పుడు పద్మపదాచార్యుల వాళ్ళు ఆ నృసింహ రూపంలో ఆయన్ని రక్షించారు అని అంటారు maybe some story is around it but in it's basic where details there is other details ఏముందిలేండి ఏదో కొంత వీళ్ళు కల్పించే కల్పించి ఉండొచ్చు బట్ బేర్ డీటెయిల్స్ లో ట్రూత్ ఉన్నది ఏమిటది బేర్ డీటెయిల్స్ ఆయన దేహాభిమానం లేనివాడు నెంబర్ టూ తను చంపడానికి వచ్చిన వారి ఎందుకు కూడా అచ్యుత భావమును అంటే శ్రీకృష్ణుడు ఆ పరమే పరబ్రహ్మ ఆ భావమును ఉంచగల మొనగాడు దట్స్ ఇంతవరకు ఈ డీటెయిల్స్ లో ఇంకా తేడా అయింది దాంట్లో కన్ఫ్యూషన్ ఉంది సో అటువంటి దృష్టికోణంలో ఆయన ఉంటే ఆ భద్రకాళి అమ్మమ్మ నా వల్ల కాదు ఇది ఈ ఇలాగంటే మహాత్ముని వీళ్ళేమో బ్రహ్మతేజస అతి దుర్విషహేణ దండహ్యమానేన వపుష ఆవిడికి ఆ బ్రహ్మతేజస్సు ఈయన ముఖంలో ఉండే తేజస్సు యొక్క ప్రభావం చేత ఆవిడ అక్కడ నిలబడలేక ఆమె విగ్రహం నుంచి బయటకు వచ్చి మామూలు మూర్తిని ధరించి బయటకు వచ్చి తన చేతితో కత్తితోటి ఈయన్ని సంహరించడానికి ఎవళ్ళైతే కూరుకున్నారో వాళ్ళ మీదకి వెళ్ళింది వాళ్ళ మీదకి వెళ్ళేప్పటికీ వాళ్ళు ఎగిరి గెంతేసి పారిపోయారు ఆయన కట్లు ఉప్పేసుకున్నాడు మళ్ళీ వెనక్కి వచ్చేసి ఆ కేదార ఖండం దగ్గర అంటే ఆ వరిచేను కాపలా కాస్తున్నాడు అక్కడ ఏ ఏమీ కూర్చున్నాడు ఎవరితో కంప్లైంట్ కూడా చేయలేదు ఇది ఒక ఘటన ఆయన జీవితంలో అలా జరిగింది అథ సింధు సౌవీరపటే రహూగణస్యం వ్రజత ఇక్షుమత్యాస్తే ఈ లోపల కొద్ది రోజుల తర్వాత ఈయన మళ్ళీ ఆ కేదారఖండము కేదారఖండము అంటే వరిచేరు ఆ వరిచేను దగ్గర కాపలా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అదే దారిని సింధు దేశాధిపతి సింధు సౌవీర దేశాధిపతి రఘుగణ మహారాజు ఆయన పల్లకీలో వెళ్తున్నాడు ప్రజత వెళ్తుంటే పల్లకి మోసి వాళ్ళు ఇద్దరు వెనకాలిద్దరు వీళ్ళ నలుగురు మీద సూపర్వైజర్ ఒకడు ఆ సూపర్వైజర్ ముందు నడుస్తాడు వాడి చేతిలో ఒక కర్ర ఒకటి ఉంటుంది ఆ కర్రకి ఒక రింగ్ ఒకటి ఉంది వాడు ఆ కర్ర అలా నడుస్తుంటే టంగ్ టంగ్ అని నడుస్తూ ఉంటాడు ఆయన నడకకి తగ్గట్టుగా వీళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు దట్ ఈస్ ది సిస్టమ్ మీరు చూసుంటారు శిబికా వాహనం ముందు ఒకటి ఉంటాడు ఈ బ్యాండ్ మాస్టర్ ఉంటాడా ఇలాగ కరాయిలో <laughs> ఇలాగా వాడు ఎందుకంటే ఏం చేయట్లేదు మీరు అనుకుంటే పొరపాటు మొత్తం బ్యాండ్ అంతా నడిపేది వాడే ఆ రకంగా ఈ నలుగురి చేత మోయించి నాయకుడు వాడే వాడు తక్కువ పని చేస్తున్నాడని మీరు లేదు ఆ నాయకుడితో కలిసి నలుగురు కూలీలు మోసుకున్నారు ఆ రఘుగణ మహారాజు వెళ్తున్నారు వెళ్తుంటే ఏమైంది వాళ్ళలో ఒకడికి రోగం వచ్చింది జ్వరం వచ్చింది జ్వరం వస్తే వాడిని ఆ ఊరికి పంపించేసి ఆ పక్కనే ఉంది కదా ఇతను ఉంటున్న ఊరే మన భరతుడు జలభరతుని ఊరే ఆ జలభరతుని ఊళ్ళో ఒక వైద్యుడి దగ్గరికి పంపించేసి ఇప్పుడు అక్కడ జ్వరం వచ్చిన వాడు ఏం వస్తాడు వారి స్థానంలో ఇంకెవరినైనా ఒక కూలి వాడిని మనం పెట్టుకుంటే రాజుగారు బోర్డు డబ్బిస్తారు ఆ శిబికని మోసినట్లయితే రోజుకి బోర్డు కూలి ఇస్తారు ఆయన మళ్ళీ బోనస్ కూడా ఇవ్వచ్చు సో కూలి వాడు దొరుకుతాడేమో అని వీళ్ళు వెతుకుతున్నారు ఎదురుతోటి ఇతను కనబడ్డాడు ఇతన్ని చూశాను ఆ నాయకుడు వెళ్తున్నాడు ఆ నలుగురు మీద ఉండే నాయకుడు ఈ వాన్స్ వన్ వన్ పర్సన్ ఇతన్ని చూడగానే పీవా యువ సంహననాంగ ఇష్టంగా ఉన్నాడు మంచి యువకుడు అవయవాలన్నీ కూడా మంచి బలంగా కండలు తిరిగి ఉన్నాయి తర్వాత ఎలా ఉన్నాడంటే ఎద్దులాగా ఉన్నాడు గోవర్ సో ధురం ఓఢు మలం చూడగానే ఆవిడ మొయ్యగలడు ఆ నాయకుడు మరి సెలెక్ట్ చేసుకోవాలి కదా సో ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు సెలెక్ట్ చేసుకుని వచ్చే రా రాజుగారి శిబిక ఉంది ఈ కెనాట్ రిఫ్యూజ్ ఆల్సో సో ప్రభుత్వానికి కొన్ని పవర్స్ ఉంటాయి సో వచ్చి ఆ శిబిక కింద ఇతన్ని పెట్టేసుకున్నాడు ఇతని వేషం కూడా ఓ పాత పంచాయతీ మీద పండుగ మెడలో యజ్ఞోపవేతం ఇది చూశాడు సరే పెట్టేసుకున్నాడు యదాహి ద్విజవరస్య ఇషు నా సమాహిత పురుషగతి ఈయన కనుక కొంచెం రిఫ్యూజ్ చేస్తుంటే అదే నేను రానని ఉంటే వాడు ఇంకోటి వెతుక్కుంటాడు బలవంతంగా చేసింది ఇంకా ఈయన రానండం రా వస్తావా అంటే ఏం మాట్లాడడం ఏం మాట్లాడలేదు కదా సరే వచ్చి జాయిన్ అవ్వంటే జాయిన్ అయిపోతాడు సో ఆ రకంగా జాయిన్ అయిపోయాడు కానీ పాపం ఈయన ఎప్పుడూ శిబిక మోసిన అలవాటు ఉన్నవాడు కాదు ఆ అడుగులు కొంచెం పెద్ద పెద్ద అంగలు వేసుకోవడం నడుగు నడవడం అలవాటు మంచి దృఢమైన వాడు సో ఆ విధంగా ఈ థింగ్ థింగ్ అనే కర్ర పడ్డప్పుడు అడుగు వేయడం అనే సిస్టమ్ అతనికి చేస్తాను అతను ఓర్ను ద్వారంలో మోసేస్తున్నాడు ఆ మిగతా ముగ్గురు ఓ రకంగా మోసేవాడు ఇతను ఓ రకంగా మోసేవాడు దాంతో ఆ శిబిక ముందుకి వెనక్కి ఉయ్యాగా ఉయ్యాలా ఓగడం ప్రారంభించింది వాళ్ళ భుజాలను ఎప్పుడు పుడుతున్నాయి ఇదంతా చాలా గడబెడకుండా ఉంది వ్యవహారం మా చిన్నప్పుడు ప్రభల తీర్థం ఒకటి ఉండేది ప్రభలు మోసుకెళ్ళేవాడు ఈ ప్రభలు మోసేప్పుడు ఎవరైనా సరిగ్గా మాట్లాడుకో అతను తీసేసి ఇంకోటి పెట్టుకునేవాడు ఎందుకంటే దాంట్లో కూడా ఒక విధి ఉండాలి లేకపోతే ఏదో బండగా ఏ పని చేయలేము ఇతను అలాగే ఉన్నాడు సో విషమగాం శిబికాం రహుగణ ఉపధార్య రహుగణ లోపల శిబికలో కూర్చున్నాడు ఒక పుస్తకం చూసుకోవడమో జపం చేసుకోవడమో ఏదో చేసుకుంటున్నాడు ఆయన ఈ శిబిక వాహనం చూసి ఆయన తెర ఇలా పక్కకి తీసి ఆ నాయకుడితో ఎట్రా ఈ శిబికి ఇలా వస్తున్నారు నీకు ఏమైనా గుర్తుందా లేదా అని పోపాడు ఆ నాయకుడు ఆ నాయకుడు గమనించాడు పరిస్థితి గమనించి అసక ఈశ్వర వచ సోపారంభముపాకర్ణ్య ఉపాయా ప్రియాత్ చింతిత మనసహ ఓసారి అయింది సరే మా సరే సార్ జాగ్రత్తగా వస్తాం అని రే జాగ్రత్తగా వినరా నా నాయకుడు గారికి చెప్పాడు మళ్ళీ రెండోసారి అలాగే అయింది ఆయన మళ్ళీ రెండోసారి తెర తీశాడు తెర తీసేపటికి శిక్ష విధిస్తాడేమో అని పేపర్ రాజుకి కోపం ఉంటే తల తీసేయమంటే కూడా అది అలా జరిగినా ఆశ్చర్యపడట్లేదు వాళ్ళకి అనుగ్రహం వచ్చినా కష్టం కోపం వచ్చినా కష్టం అంచేతనే పెద్దలు ఏమని చెప్తారంటే ఈ బాగా పవర్ఫుల్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ చుట్టూ తిరగకపోతుంది మనం ఏం చేస్తాం లోకంలో అజ్ఞానం చేత ఈ రికమెండేషన్స్ ఇవి ఉంటాయని చెప్పేసి ఓ మినిస్టర్ గారి చుట్టూనో ప్రైమ్ మినిస్టర్ చుట్టూనో తిరగడానికి ప్రయత్నం చేసి అలాంటి కనెక్షన్స్ అంట ఆ కనెక్షన్స్ కోసం ఒక కనెక్షన్ చుట్టూ మీరు తిరగడం ప్రారంభించారనుకోండి డెఫినెట్గా మీకు సలాం కొడతాడు అంతవరకు బాగానే ఉంటాడు ఆ తర్వాత ఆ కలెక్టర్ బాగానే ఉంటాడు ఆయన బాగానే ఉంటాడు మనం నానాహింస పడాల్సి ఉంటుంది ఏదో హోటల్లో ఫైవ్ స్టార్ హోటల్లో పాపం రూమ్లోకి వెళ్ళి పైన బోర్డు పెట్టుకుంటాడు మనం బయట వరండాలో ప్రచారం చేస్తూ ఉంటాం సో ఎప్పుడు కూడా పవర్ ఉన్నవాడు చెప్తున్నాడు అనుగ్రహం లభిస్తుంది ఆగ్రహం లభిస్తుంది సో ఇన్ ఎనీ కేస్ వీళ్ళు బెంగ పెట్టేస్తున్నారు ఎవరో వీడు ఇలా మోస్తున్నాడు ఈయన ఏమైనా శిక్ష విధిస్తాడా వాడితో ఏమన్నా లేదు ఆయనకేమో డిస్టర్బెన్స్ ఎనీవే మళ్ళీ ఇలాగే అయితే వాళ్ళు చాలా దీనంగా చెప్తున్నారు సాంసర్గికో దోష ఏవ నూనమేకస్యాపి సర్వేషాం సంసర్గికానాం భవితుమర్హతి అయ్యా ఇది సంసర్గ దోషము ఒక్కడు సరిగ్గా మోయట్లేదండి దాంతో నలుగురికి కూడా మాట వస్తోంది ఐదుగురికి మాట వస్తోంది అని వాళ్ళు అని చాలా భయపడిపోతూ ఆ మహారాజు గారికి బోధించారు చెప్తే ఏమిటా ఒకడే ఒకడే ఒకడంటే ఒకడికి జ్వరం వచ్చిందండి వాడి స్థానంలో కొత్తవాడిని పెట్టారు ఆయన అది కూడా గమనించలేదు వాడు కొత్తవాడిని పెట్టారా ఏ వాడు ఎక్కడ ఉన్నాడు వాడంటే ముందు ఉన్నాడే వాడు ఎక్కడగానే ఉన్నాడే మనసులో అనుకుని వారితోటి ఆయన మళ్ళీ మూడోసారి కూడా ఎప్పుడైతే సరిగ్గా ఆ శిబిక యొక్క నడక సాగలేదో ఆయన మూడోసారి అంటున్నారు వెటకారంగా అంటున్నారు ఇలా తెర తీసి ఎరా నువ్వు మళ్ళీ అలాగే వస్తున్నావా అహో కష్టం భ్రాత తమ్ముడు అని సంబోధిస్తున్నారు వెటకారంగా ఎరా తమ్ముడు పాపం చాలా అలసిపోయి ఉంటాం వ్యక్తముడు పరిశ్రాంతోసి నేను చూస్తే తెలిసిపోతాను చాలా అలసిపోయి ఇప్పుడు పుల్లలో ఉన్నావు <laughs> దీర్ఘమధ్వానం నేను చాలా కొన్ని ఎన్నో మైళ్ళ నుంచి మోసుకొస్తున్నావు పాపం వాళ్ళంటే ఇప్పుడే జాయిన్ అయ్యారు నువ్వు ఎప్పటి నుంచో మోసుకున్నావు ఇలా వెటకారంగా చూడండి బందరు పోతన్న గారు అంటారు అలా స్థితి వెంతయు ముసలి పాపం ముసలి వాడు వాకట డస్సితి వెన్ను మిక్కిలింబలుసన అసలు నీకు ఎవరి కట్టలు ఉన్నాయా చాలా చిక్కిపోయి ఉన్నావు ఈ శిబిక భారము దూరము మోసితే గతి నిలిచెదవంచు భూవరుడు అంటే మహారాజు నిష్ఠురముల్ తగబల్క అలాంటి వెటకారపు మాటలు చాలా మాట్లాడాడు ఆయడం బలుక బలుకక మోసనా శిబిక బ్రాహ్మణ వర్యుడు పార్థివేశ్వర ఆయన ఏమి రిప్లై ఇవ్వకుండా మోసుకున్నాడు అథ పునస్వ శిబికాయాం విషమకతాయాం ఇదే కథ ఈసారి ఇంకా నాయకుడిని కానీ మిగతా వాళ్ళని కానీ ఇంకా నిందించడం అవసరం ఆయనకు అర్థమైపోయింది పరిస్థితి మళ్ళీ తెర తీసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ప్రకూపిత బహుగణ ఉవాచ చాలా కోపించి మాట్లాడుతున్నాడు అరే జీవన్మృత నీకు బతుకు మీద ప్రేమ లేదా చచ్చిపోదాం అనుకుంటున్నావా ఏమే మాం కదర్థీకృత్య భర్తృశాసనం నేను మా చక్రవర్తిని నా శాసనాన్ని అతిక్రమించి అంత పౌరమవుతుగా అసలు నీవు సమాధానం చెప్పవు ప్రయత్నం చేయవు బాగా మోయటానికి నేను పొగరెక్కున్నదే నీకు చికిత్సాం కరోమి దండపానిదివా నేనేమనుకుంటున్నావు శిక్షణ విధించేటువంటి ఆ అధికారం ఉన్నటువంటి చక్రవర్తిని నీకు చికిత్స చేస్తాను చికిత్స చేస్తాను అంటే శిక్ష విధిస్తానని అర్థం అంటే అప్పుడు ఆయన ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇన్ని మాటలకి సమాధానం చెప్పని వాడు అప్పుడు మాత్రం ఎందుకు చెప్పాలి కానీ చిత్రం ఏమంటే ఈ మహారాజు చాలా పుణ్యాత్మ ఆయన కపిల భగవాను దగ్గర శ్రవణం చేయడానికి వెళ్తున్నాడు వెళ్తున్న పర్పస్ అది మీలో చాలా మంది కార్లలో ఏదో శ్రవణం చేయడానికి వచ్చినట్టు అలాగే ఎవరో తన డ్రైవర్ ఉంది లేరు కదా సో అప్పట్లో శిబిక ఉంది దట్ ఈస్ వాట్ అని మనం అడుగుతాం సో కపిల భగవానుడి దగ్గరికి వెళ్తున్నాడు అంటే సహజంగా సత్పురుషుడు ఏదో ప్రారంభం ఆయన పెట్టుకున్నవాడు కాదు వీడు ఆ నాయకుడు తీసుకొచ్చి పెట్టాడు ఈయన్ని వీడు చాలా అయోగ్యులాగా జడ్డులాగా కనపడితే చాలా దిట్టంగా ఉన్నాడనే పాయింట్ చూసుకున్నాడు కానీ ఇతని యొక్క మంచి చెడు ఆయనకి తెలిసే అవకాశం లేదు ఆయన ఆ డ్రైవింగ్ సరిగ్గా చేయకపోతే వచ్చేటువంటి కోపం ఎలాగైతే డ్రైవర్ మీద యజమాని చూపించిన న్యాయమో అదే ధోరణిలో చూపించాడు తర్వాత ఆ రోజంతా కూడా మోసి ఉన్నట్లయితే అతనికి చక్కటి జీతం బాగా ధనం ఇచ్చింది ఇవ్వరు కూడా అంటే అతను he felt that he has a right to admonish this guy ఆ సెన్స్ లో అతను ఆయన అడ్మానిష్ చేశారు అంచేత ఆయన పూర్తిగా తప్పు పట్టడానికి వీల్లేదు చాలా సత్పురుషుడు ఆయన ఆయనకి ఆ కారణంగా ఈయన కోపం రాలేదు పైగా ఆయనకి ఎందుకునో ఇతని మీద దయగలిగింది కరుణ కలిగింది ఎందుకో కలిగింది ఆ దైవానుగ్రహం బాగుండటం చేత కరుణ కలిగి ఈ గివింగ్ రిప్లై స భగవాన్ బ్రాహ్మణో బ్రహ్మభూత ఆయన బ్రహ్మీభూతుడై ఉన్నాడు బ్రహ్మస్వరూపుడు జ్ఞాని సర్వభూత సుహృదాత్మ అన్ని భూతముల ఎందు ప్రేమభావాన్ని తోటి దర్శించేటువంటి స్వభావం గలవాడు సో ఆయన ఈ రాజు మాట్లాడే మాటలో ఉండేటువంటి అసందర్భత ఆయనకి తెలుసు అది సందర్భం లేని మాటది సో అది ఒక లెవెల్లో కరెక్ట్ అయినా ఏ లెవెల్లో తాను ఆ పరమార్థ స్థితిలో అదంతా సందర్భ ప్రసంగము so anyway he thought let me give a reply అని చిన్న రిప్లై ఇస్తున్నాడు త్వయేరితం భక్తు నీకు అసలు బాగా అలసిపోయావు ఇదే ఇదే అంటుంటే ఆయన అంటాడు చూడు మహారాజా మోసీవాడికి అలసట నేను మోసీవాడిని కానే కాదు ఈ శివిక ఇది పంచభూతములతో నిర్మాణమైనది ఆ శిబికను ఏ భుజం మీద ఉందో ఆ భుజము పంచభూతాలతో నిర్మాణమైనది కాబట్టి పంచభూతాలకి పంచభూతాలు బరువు అవుతాయా ఏమో నువ్వే ఆలోచించు నాకు ఆ సంగతి తెలియదు ఎందుకంటే దేహము యొక్క మంచి నా మంచి కాదు దేహము యొక్క చెడు నా చెడు కాదు problems of the body are not my problem ఇకపోతే పంచభూతాత్మకమైన దేహానికి పంచభూతాత్మకమైన శివికి బరువు అవుతుందో మరి అవ్వదో యూ థింక్ అబౌట్ అనంత గంతురీయది సధిగమ్యమధ్వా సరే గమనం చేసి వాడికి నడిచి వాడికి ప్రయాణం చేసి వాడికి కొంత దూరం మనం గడిచినాము కొంత దూరం ప్రయాణం చేసినాము అని ఉంటుంది కానీ ఆత్మస్వరూపుడనైన నాకు నేను సర్వవ్యాపక అఖండ ఆత్మతత్వాన్ని నాకు గమనం అనేది నాకు లేదు అని చెప్పాను పీవేతి రాశౌ నవిదాం ప్రవాద ఇక్కడ కొంచెం పరుషమైన మాట్లాడుతున్నాను అంటున్నాడు రాశౌ పీవేతి వాద రాశి అంటే దేహం ఈ మాంసరాశిని పట్టుకుని పివా అని నీవు నింద పివా అంటే లావుగా ఉన్నవాడు బలిసి ఉన్నవాడు అని అర్థం బలిసి ఉన్నవాడు అని దేహాన్ని ఆ దేహం యొక్క బలుపుని చూసి దానిని ఆత్మ కంటకట్టి నువ్వు బలిసి ఉన్నావు అని నువ్వు అన్నావే ఇది వివేకవంతులు మాట్లాడే మాట మాత్రం కాదు వివేక రాశవు నా విధాం ప్రవాద విధాం ప్రవాద నా వివేకవంతులు అలా మాట్లాడతారు వివేకవంతులు ఎలా మాట్లాడతారు దేహానికి ఆత్మకి ఉండే వివేకాన్ని తెలుసుకుని విద్వాంసులు అయితే నమస్కారం చేస్తారు విద్వాంసులు కాకపోతే పక్క నుంచి వెళ్తారు అంతేగాని వీడు లాలుగా ఉన్నాడు వీడు సన్నగా ఉన్నాడు అని this kind of Lalu Prasad language so that is how it is స్థౌర్యం కాక్ష్యం యాథయ ఆథయశ్చ శత్రుభయం కలిరిచ్చా జరాచ నిద్రారతి నాగేశ్వరరావు అది నిద్రారతి మన్యురహం మదశ్చ దేహేన జాతస్య హిమేన సంతి నోట్ చేసుకోండి సో ఈ లక్షణాలు ఉన్నాయే లావుగా ఉండడం సన్నగా ఉండడం రోగములు వ్యాధి ఇవన్నీ క్షేత్రధర్మాలు అంటున్నాడు ఆశయ మనస్సులో వచ్చే శంకలు భయాలు ఇవన్నీ కూడా క్షేత్రధర్మాలు క్షుత్ ఆకలి దాహము భయము క్షేత్రధర్మం కలిహి అంటే దెబ్బలాడాలనేటువంటి దృష్టికోణము అయితే పాపం చేయాలనేటువంటి సంకల్పం ఇచ్చా జర దేహానికి వచ్చేటువంటి వృద్ధాప్యము నిద్ర అది దేహేంద్రియ మనస్సంఘాతానికి ఇంద్రియాలకి వచ్చే ఒకనొక అవస్థ రతి ప్రేమ మన్యు క్రోధ క్రోధము అహం అంటే అహంకారము మదహ అంటే గర్వము ఇవన్నీ కూడా దేహేన జాతస్య నమే సంతి ఇవన్నీ దేహం క్షేత్రం యొక్క ధర్మాలే దేహం పుట్టినప్పుడు ఇవన్నీ కూడా దేహంతో పాటు పుట్టాయి దేహంతో పాటు పెరిగాయి దేహంతో పాటు నశిస్తాయి వీటి వేటితోటి కూడా నాకు సంబంధం లేదు నమే జీవన్మృతత్వం నియమేన రాజన్నాద్యంతవద్యుకృత్య దృష్టం జీవన్మృతుడు అను అని ఆయన అన్నాడు జీవన్మృతుడు ఆయన అన్న ప్రతి వాక్య ఆయన మనస్సులో అలాగా ముద్ర కింద పడిపోయి ఆయన అన్న మాట్లాడి రిప్లై ఇస్తున్నాడు ఏం మాట్లాడుకుంటున్నాడు కాబట్టి అయ్యో అమాయకుడు అని అనుకుంటారు కానీ తీరా మాట్లాడడం ప్రారంభిస్తే అంత అమాయకుడు కానే కదా ఆయన సో జీవన్మృతుడు అన్నావే ఓ రాజా ఈ దేహాలన్నీ జీవన్మృతాలే అవి అలాగే ఉంటాయి నీ దేహం నా దేహం అన్ని జీవన్మృతాలే ఒకసారి పుడతాయి మరోసారి నశిస్తాయి అద్యంతవత్ ఇవన్నీ అలాంటివే సో ఇకపోతే నేను రాజుని శిక్షిస్తాను నిన్న అన్నాడే దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు స్వస్వామి భావో ధ్రువ హే రాజ్య అంటే మహారాజా ఈ స్వస్వామి భావం ఉన్నదే నీవు యజమానిది నేను కూలి ఇది అధ్రువము ఇది శాశ్వతం కాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ కూలి నాకు అక్కర్లేదు అనుకో నువ్వు యజమానివి నేను సేవకునే అవుతానా so it is just incident నేను ఉంటే నీ కూలి తీసుకున్న కారణంగా నీకు నేను సేవకుని నువ్వు యజమాని ఆ అంటే ఆ స్వామిభావము నీ తలలోకి ఎక్కడం ధర్మం కాదు అని ఆయన అంటున్నారు ఆయన అభిప్రాయం ఏంటంటే నువ్వు సింహాసనం నుంచి దిగి నీ కొడుకు సింహాసనం ఎక్కాడనుకో అప్పుడు స్వస్వామిభావం స్వస్వామి స్వస్వామిభావము ఎన్నడూ శాశ్వతం కాదు విధి కృత్య యోగ సో ఒకనొక కార్యం ఉన్నది ఆ కార్యంలో ఒక ఎండ్ నువ్వున్నావు అనదర్ ఎండ్ నేనున్నా ఈ అంశ రివర్స్ అయితే నేను స్వామిని అవుతాను నువ్వు స్వా అవుతావు ఆ ఎండ్స్ ఇటు వస్తే నువ్వు స్వామి నేను స్వా అవుతాను కాబట్టి ఈ స్వామి భావం అన్నది ప్యూటీ ఇన్సిడ్ అంటారు ఈ శిబికి నా బుధం మీద ఉన్నంతసేపు it can be considered that it is they it is not real కాబట్టి నువ్వేదో నన్ను శిక్షించేస్తాను నువ్వే స్వామివి నేను స్వామి ఆ దృష్టికోణము I don't find any logic in ఉన్మత్తము కాంత జడవత్ స్వసంస్థాంగతస్య మే వీర చికిత్సితేన హే వీరా అని సంబోధిస్తున్నాడు ఓ వీరా ఎందుకంటే నీకు చికిత్సాంతరం అన్నాడు ఆయన చికిత్సాంతరం అంటే శిక్ష వేస్తాను నీకు మందు వేస్తాను అంటే శిక్ష వేస్తానని అర్థం అవును నువ్వు వీరుడు మరి శిక్షిస్తావు అని అభిప్రాయం హే వీరా నీవు చికిత్స చేస్తానంటున్నావు కదా అర్థక్రియాం భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్త పిష్టపేష పిష్టపేష నువ్వు వేసే శిక్ష ఎందుకంటే తెలుసిన నువ్వు దేహానికి శిక్ష వేస్తావు కానీ ఆత్మ చైతన్యానికి శిక్ష వేసేది ఎలాగా లేదు దేహాభిమానం నాకు లేనే లేదు సో దేహము ఆల్రెడీ ప్రకృతి ధర్మాన్ని బట్టి అది ముందుకు సాగుతూ ఉంటుంది ఆ దేహాన్ని నువ్వేదో చేస్తానంటావు రోడ్డు మీద ఉన్న దేహాన్ని తీసుకెళ్ళి కడకటాల వెనకాల పెడతానంటావు ఇంకే కృష్ణపేషణమే తప్ప అంటే ఆల్రెడీ పిండిని పట్టుకుని మరింత పిండి చేసే ప్రయత్నమే తప్ప దాంట్లో ఏమీ పెద్ద విషయం నాకేం కనపడలేదు క్రియార్థ you want do something for this body you are welcome. You can do it. It doesn't make any difference to me whatsoever. శీర్షకోవాచ ఆయన కళ్ళు తిరిగిపోయింది సజపాండవేయ సింధు సౌవీరపతి సంతత్వజిజ్ఞాయ తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృతాధికార ఆయన ఆ మహారాజు రఘుమునుడు తత్వజిజ్ఞాసలో అధికారం కలవచ్చు ఈ మాటలు ఆయనకి ఏవో పిచ్చివాడి కోటలా వినపడలేదు గొప్ప తత్వము గొప్ప జ్ఞానము దాని శ్రీకృష్ణుడు అర్జునుడికి పరమోద్య అధ్యాయంలో చెప్పిన మొదటి ఆరడగం శ్లోకాల సారమంతా వచ్చేసింది అంతటి అద్భుతమైన జ్ఞానం అది దాని మీద అధికారం కూడా ఉన్నది తర్వాత హృదయ గ్రంథి విమోచనం ద్విజవచ హృదయంలో ఉండే అవివేక గ్రంథి అజ్ఞాన గ్రంథి కలదు ఈ దేహమే నేను ఈ దేహానికి సంబంధించిన సమస్యలన్నీ నావి ఈ మనస్సు యొక్క సమస్యలు నావి అనేది గ్రంథి అహమనుష్య పుత్ర అహమ్మ అయ్యం అయమ్మ సుత సుత ఇదో ఇలాంటి గ్రంథులన్నీ ఉన్నాయి హృదయంలో సంసార గ్రంథులు ఈ గ్రంథులన్నింటినీ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే నీకుంటే కొంచెం మాటాది చెప్పుకుంటూ బాగుంటుంది సో తిట్టుకుని రోజులు అయిపోయాయి సో దేవి కోసం తిట్టుకోవాలి అడగలో కూర్చుని సో ఎనీవే ఆవిడ ఈ ఉత్తములు ఉత్తముడుగానే ఆవిడ దూరికి చేసినటువంటి చిన్న అపకారము అది ఉత్తములు ఎందుకు ప్రతికూలం తప్పు చేసింది ఆవిడ కూడా కర్మఫలాన్ని అనుభవించక తప్పదు ఈ ఉత్తరుడికి సద్బుద్ధి రాలేదు వీడు ఏం చేశాడంటే ఒక పక్కనే ఉన్నటువంటి అడవికి వెళ్ళాడు అడవిలో మరో వేటతో దీనికి వెళ్ళాడు వెళ్ళి ఏం వేటాడతాడు ర్యాబిట్స్ పిచ్చి వేట ఎందుకు అనవసరం తెలుసు ఏదైనా ప్రజాక్షేమం కోసం వేట చేసేదంటే అనందం అక్కడ ఒక అందమైన యువతిని తీశాడు ఒక అడవి సుందరిని చూశారు అడవి సుందరి చూసి ఇలాగే ఫస్ట్ నైట్ అన్నాడు అని ఏదో వివాహం అన్నాడు ఇదన్నాడు అన్నాడు అక్కడ ఉండే గిరిజనులు వాళ్ళు ఏం చేశారంటే ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది వీడు నా వెంటబడ్డాడు వీడు తెలుస్తుంది ఆ అమ్మాయి కూడా వీడు వివాహం నిర్ధారణ అయింది వీడు వీడికి చెప్తే వినలేదు వీడు ప్రేమ ఉంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకి రిపోర్ట్ చేసింది రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే వీడిని చెట్టు కట్టి కొట్టేశారు వీడు ప్రాణం పోయింది ఆ మర్మస్థానంలో ఏదో తర్వాత తక్కువ కొట్టారు ఇప్పుడు ప్రారంభం వాళ్ళు భయపడ్డారు దిక్కుమాలను కూడా ఇది ఎక్కడ కూడా అని వాళ్ళు భయపడ్డారు రోషంలో ఏదో చేస్తాము అలాంటి దానివల్ల ఇలాంటి కష్టాలు వస్తాయి అంటే వెంటనే ఈ వార్త తీసుకొచ్చి ధ్రువ మహారాజుని చెప్పారు ధ్రువుడు చక్రవర్తి ఆయన చెప్పారు మీ తమ్ముడిని ఫలానా గిరిజనులో లేకపోతే వాళ్ళు ఎవరో యక్షులని పేరు వాళ్ళు కొట్టి చంపేశారన్నారు ఒక జనజాతి అనమాట కొట్టి చంపేశారన్నట్టు ఈయన పాపం వచ్చేసింది అయ్యో చాలా చిన్న చిన్న వయసులో చేసిన తపస్సుకి మధ్యలో అప్పుడే చాలా గ్యాప్ వచ్చేసింది కోపం వచ్చేసింది కోపం వచ్చేసి వెళ్ళిపోయాడు ధనుర్విష్ఫూర్జయన్ముద్రం ద్విషతాం ఖేదముద్వహం వెళ్ళిపోయి సైన్యంతో పాటుగా తన పరాక్రమం అంతా కూడా ఆ గిరిజనుల మీద ప్రదర్శించాడు వాళ్ళని సర్వ సంహారం చేయడానికి పూనుకున్నాడు ఎంత కోపం వచ్చేసిందంటే మిషన్ వాళ్ళు కూడా ఏం తప్పు వల్ల వాళ్ళు ఎదిరించారు ఎదిరించి వాళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు అమ్మాయి అంత అన్యాయంగా వస్తావు నీ తమ్ముడు చేసిన పొరపాటు ఏమిటో నువ్వు అసలు విచారించావా ఏమీ కనుక్కోకుండా వచ్చి యుద్ధం డిక్లేర్ చేసేప్పుడే బాణాలు వేసేయడం మొదలుపెట్టే మేమంత కాజులు దొరుకుని కూర్చున్నామా ఏమి అని వాళ్ళు వాళ్ళు తిరిగి యుద్ధానికి వస్తారు యుద్ధం ప్రారంభం సాధారణంగా మనం దెబ్బలాడుకునేప్పుడు what is the other man's point of view అని వీడు వీడు పాయింట్ ఆఫ్ వ్యూని వాడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తే you there utter surprise they will discover that there is no cost for any fight communication gap అసలు ఎదరవ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయి ఏరా మొదలు పెట్టేసి తిట్టడం ప్రారంభించడము పట్టడం ప్రారంభించడమో చేస్తే వాడు ఎదురు తిరుగుతాడు ఎంతటి వానపాముకు కూడా ఒక రకమైన అహంకారం ఉంటుంది వాడు ఎదురు తిరుగుతాడు దాంతో situation goes out of hand out of hand అంటే ఇంక దాన్ని బాగు చేయడానికి అవకాశం ఉండదు అలా అయిపోతుంది కేవలము క్రోధము యొక్క వేగమే దీనికి కారణము ధ్రువుడు అలాంటి పొరపాటు చేస్తాడు అంతటి ధ్రువుడు ధ్రువోపాఖ్యానంలో ఉండే విశేషం ఇంకా అయిపోలేదు ధ్రువోపాఖ్యానం ఈ పాఠ్య ఎవరు చెప్పడం సరిగ్గా దీన్ని హైలైట్ చేయదు ఎందుకంటే ధ్రువుని యొక్క భక్తి అర్థార్థి భక్తి దీనికంటే పై స్థాయి భక్తి ఒకటి జిజ్ఞాసు భక్తి ఉన్నది ఆ భ్రమ పోవాలంటే దాని వైపుకి స్లోగా డ్రైవ్ చేసుకున్నాడు మహాత్ మహర్షి సో అర్థార్థి భక్తి ఓ కోరికలు తీర్చుకోవడమే ఆ భక్తి యొక్క తాత్పర్యం ఇంకా ఆ పై స్థాయికి ఎదగడం తర్వాతే తర్వాత ఎదుగుతాడు ముందు ఎదగలేదు చెప్పనే భ్రమలో పడ్డాడు ఈ కష్టాల్లో పడ్డాడు నారాయణాస్త్రాన్ని సంధానం చేశాడు సందభేస్త్రముపస్పృశ్య ఎన్ నారాయణ నిర్మితం అంటే నారాయణాస్త్రం వేసేసి ఆ జన వాళ్ళకి పాపం అస్త్రాలన్నీ తెలియదు వాళ్ళు చాలా అమాయకులు చదువురాని మనుషులు వాళ్ళని బూడిద చేసేస్తాడనమాట దానికి సిద్ధపడతాడు ఈ లోపల ఇక్కడ యుద్ధం అవుతోందని ఈ గోలంతా ఆ సమీపంలోనే వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు స్వయంభవ ఆయన వానప్రస్థలంలో ఉన్నాడు తాతగారు తండ్రి వాళ్ళ అప్పటి నుంచి వానప్రస్థలంలో ఉన్నాడు ఆయన ఇంకా పెద్ద అభిప్రాయం ఆయన మనం మహారాజు కదా సో ఆయనకి వర్తమానం చెప్పారు ఇలాగా గొప్ప భయంకరమైన ఊచకోట ప్రారంభించినాడండి ధ్రువ మహారాజు నారాయణ నారాయణాస్త్రాన్ని సిద్ధం చేసేసి ఆయన పరిగెత్తి వాళ్ళందరినీ సంహరిస్తుంటే ఈయన వచ్చాడు అలం వత్సాతిరో మనుర్వాచ అలం వత్సాతి రోషేణ తమోద్వారేణ పాప్మన నాయన మనవడా చాలు చాలు అంతటి రోషమా అది పాప ద్వారము పాపం నరకానికి ద్వారం అది తమోద్వారైన పాపన శ్రీకృష్ణుడు అంటాడు కామక్రోధశ్చ లోహశ్చ సో నరక నరక ద్వారం నాశనమాత్మ నరక నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధశ్చ లోహశ్చ తస్మాదేకత్రయం త్యజే నరక ద్వారం క్రోధము అంటే ఆ క్రోధానికి విసిరైపోతావా వీళ్ళు ఏం పాపం చేశారు ఉత్తముడు పాపం చేసి తప్పు చేశాడో వీళ్ళు తప్పు చేశాడో నువ్వు విచారించావా నేను విచారించా వీళ్ళ తప్పేం లేదు వీళ్ళు పుణ్యజనులు అంటే అది ఒక జనజాతి యక్షజాతి నా స్మత్కులోచితం తాత ఆయన మన మనము క్షత్రియ వంశంలో జన్మించాము మనము ప్రజలని పరిపాలించాలి మనకు ఉండే శక్తితో వాళ్ళ ఆపదలను నివారించాలి కానీ వాళ్ళకి ఆపదలని కలిగించకూడదు తప్పటి అలాంటి పని చేయకు నువ్వు ఒక్కడ అపరాధం చేశాడు ఉత్తముడు వాళ్ళు చేసిన అపరాధానికి నువ్వు పొరపాటు చేస్తున్నావు వాళ్ళందరినీ చంపడానికి కోరుకున్నావు అదే ఇలాగ ఎప్పుడు చేయకూడదు నాయం మార్గోహి సాధూనాం హృషికేశానువర్తినాం హృషికేశ్ లో ఉండే సాధువులు ఒకరికొకరు దెబ్బలాడుకోకూడదు నాయం మార్గోహి సాధూనాం హృషికేశానువర్తినాం ఇప్పుడు హృషికేశ్ ఉండే సాధువులు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు అనుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ఏ వీళ్ళు లవణాలు సాధువులు అని అనిపించదు ఆయన అదే అంటున్నాడు హృషికేశ అనువర్తినాం ఆ సర్వేంద్రియములకు అధిపతి శ్రీ మహావిష్ణువు ఆయన హృషికేశుడు ఆయన భక్తుడు అను కదా మరి ఆయన భక్తుడు అయితే ఈ మార్గం నీకు తప్పు ఇలాగ దెబ్బలాట సరికాదు సర్వభూతాత్మభావేన మళ్ళీ భూతావాసం హరిం భవాన్ నువ్వు ఒక కోరికతోటి ఒక రూపాన్నే తపస్సు చేసేవు కానీ సకల ప్రాణుల హృదయంలో ఉండే హరిని భజించడం నీకు తెలియలేదు ఆ పనులు చేయాలి తితిక్షయా కరుణయా మైత్రియా చాఖిల జంతుషు సమత్వేన సర్వాత్మా భగవాన్ సంప్రసీదతి భగవాన్ అంటే ఎక్కడో ఉన్నాడో రూపంలో ఉంటాడనుకో ఒక సర్వాత్మ భగవాన్ సర్వ ప్రాణుల ఆత్మరూపుడు ఆయనే ఆయన నేను నిజంగా ప్రసన్నుడై నీకు మోక్షాన్ని ఇవ్వాలంటే నీవు సహనాన్ని నేర్చుకోవాలి కరుణని కలిగి ఉండాలి సకల ప్రాణుల ఎందు మైత్రిని కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి సమత్వేన సర్వ ప్రాణులలో సమానంగా ప్రకాశించేటువంటి కామన్ ఫ్యాక్టర్ చైతన్య స్వరూపం ఈశ్వరుడు దానిని దర్శించడం నువ్వు నేర్చుకోవాలి ఇలాగా నవై స్వపక్షోస్య విపక్ష ఇది నా పక్షం అది వాడి పక్షం ఉత్తముడు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి వాడు తప్పు చేసినా సరే నేను కవర్ చేసేస్తాను అవతల వైపు విపక్షం కనుక వాళ్ళు మంచి వాళ్ళైనా సరే నేను వాళ్ళని ఖండిస్తాను వాళ్ళని చంపుతాను ఏమిట్రా ఇది ఈ పద్ధతి ఈ పొలిటికల్ పార్టీ సిస్టమ్ లాగా ఉంది స్వపక్షం పరపక్షం అని ఇది నీవంటే ఉత్తముడికి తగదిది కాబట్టి సో ఈ దోషాన్ని ఆచరించడానికి వీర్లేదు అని త్వం ప్రత్యగాత్మని కదా భగవత్యనంతే నీవు ప్రత్యేగాత్మ రూపంగా ఉండే అనంత భగవాను నీవు ఆరాధించలేదు ఆరాధించి ఇప్పుడైనా నష్టమైంది ఆనందమాత్ర ఉపపన్న సమస్త శక్త భక్తి నిందితాయ ఇంతకుముందు భక్తి నువ్వు చేసిన దానికంటే ఉత్తమమైన భక్తి ఉంది ఆ భక్తిని నేను చేసి మమాహమితి ప్రరూఢం ఇది నేను ఇవన్నీ నావి తమ్ముడు నావాడు నా మనిషి వీళ్ళు పరాయి మనుషులు అని ఈ విధమైనటువంటి భేదభావాన్ని అధిగమించవలసినది అని ఏం స్వయంభువ పౌత్రమనుశాస్య మనుర్ధ్రువం తేనాభివందిత సాకం ఇది ఉత్తముడు కదండి గొప్ప తపస్యాన్ని వెంటనే చెంపలు వేసుకుని మును మహారాజు దండం పెట్టి తాతగారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను అని ఎప్పుడైతే ధ్రువుడు సన్మార్గంలోకి వచ్చేసాడో ఆయన సరే మనవడు బాగున్నాడని ఆయనకి అలా కూర్చోలేదు మళ్ళీ ఆశీర్వదించి తన స్థానానికి తాను వెళ్ళిపోయాడు ధ్రువన్ నివృత్తం బుద్ధ వైశసాత్ వీళ్ళందరినీ వైశసము అంటే ఊచకోత ఆ ఊచకోత నుంచి నివృత్తి నివృత్తి చేయనాడు అంటే పెద్ద రక్తపాతాన్ని రక్త కుటీరులను పాలించబోయే ప్రయత్నాన్ని నుంచి విరమించాడు చాలా సంతోషం ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా తగినటువంటి విధంగా స్నేహం చేశాడు వాళ్ళతోటి ఆ తర్వాత మళ్ళీ తన యొక్క సామ్రాజ్యాన్ని చేరుకుని గొప్ప యజ్ఞాన్ని చేశాడు ప్రతిభిర్ భూమి దక్షిణ ఆ తర్వాత సర్వాత్మన్యచ్యుతే ఆ సర్వాత్మస్వరూపుడైనటువంటి అచ్యుతుని ఎందు ఆయన భక్తిని చేయడం ప్రారంభించి దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుం ఏ విధంగా అయితే మనోహరాజు బోధించి ఉన్నాడో సరిగా ఏ విధంగా సకల ప్రాణులందు ఉండేటువంటి పరమేశ్వరుణ్ణి ఈశావాస్యమిదం సర్వం అనే దృష్టికోణంలో ఆ విధంగా పరమేశ్వరుణ్ణి దర్శించడం ప్రారంభించాడు కొంతకాలం అలాగా చక్కగా ఆ రాజ్యాన్ని ఇంకా ప్రేమపూర్వకంగా చేశాడు ఆ తర్వాత తన ఆయనకి కూడా కుమారుడు ఉన్నాడు ఎవడో వాడి పేరుగా ఉంది సో పుత్రాయాదాన్ నృపాసనం తన పుత్రుడికి పట్టాభిషేకం చేశాడు ఏదో ఉంది ఏదో ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఏదో ఉన్నారు so some details are they ఆ కొడుక్కి ఆ రాజ్యాన్ని అప్పచెప్పి ఆయన మళ్ళీ మన వాసన రెండు మనువు మహారాజ్ పాటు మళ్ళీ మూడు తరాలు వానప్రస్థాస్తున్నాడు వనవాసానికి వెళ్తాడు అక్కడ కొంతకాలం తపస్సు చేసుకుంటాడు తస్యాం విశుద్ధకరణ శివ వార్వికాహ్య తన నదీ తీరానికి వెళ్తాడు సో ఏదో నది దూరంగా చూస్తే దొరుకుతుంది చాలా పవిత్రమైనటువంటి జలములు పిల్లల నదిలో స్నానం చేస్తాడు హృదయంలో రాగద్వేషాలు రాజ్యపాలన చేసేప్పుడు ఉండేటువంటి రాజసము అహంకారం ఇవేమీ ఉండవు చాలా పవిత్రమైన మనస్సుతోటి తపస్సు చేయటం చేతనైన వాడే చిన్నప్పుడు చేసిన తపస్సే మళ్ళీ అదే సంస్కారాన్ని ఒక్కసారి వెనక్కి తెచ్చుకుని ఆసనాన్ని బంధించి మనస్సుని అధ్యత మరుత మళ్ళీ ప్రాణాయామం చేసి ఆయన నారదుడు ఉపదేశించి మీ మధ్యలో కొంచెం వెనకబట్టింది మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నాడు మనస్సుతో ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి ఆయన దేహత్యాగం చేస్తున్నాడు అప్పుడు ఆ పరమేశ్వరుని యొక్క పార్షదులు సునందుడు నందుడు అనే వాళ్ళు వస్తారు వచ్చి ఈయన యొక్క ఈయనకి దేవతాదేహాన్ని పొందుతాడు ఈయన ఈ కర్మచ కర్మఫల రూపమైనటువంటి దేవదేహాన్ని పొందుతాడు పూర్ణ మానవ దేహాన్ని శిథిలమైన దాన్ని త్యాగం చేసి ఆ దేవదేహంతో ఆయన ఆ ధ్రువస్థానానికి వెళ్ళి ఆ ధ్రువస్థానంలో శాశ్వతంగా నిలిచి ఉంటాడు తదా ఉందుభయో నేదు ధ్రువుడు ఆ దేవదేహాన్ని ధరించి ధ్రువస్థానాన్ని అలంకరిస్తుంటే దేవదుందువులు మ్రోగినాయి గంధర్వులు పుష్పవర్షాన్ని కురిపించారు సో సప్తర్షి మండలానికి కూడా అతీతమైనటువంటి స్థానంలో ఆయన పటాభిషిక్తుడై ఉన్నాడు ధన్యం ఆయుష్యం పుణ్యం స్వస్యయనం మహత్ స్వర్గ్యం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అగమర్షణం అని ఈ వృత్తాంతానికి విశేషణాలు ధన్యము కీర్తివర్ధనము ఆయుర్దాయాన్ని ఇచ్చేది పరమ పవిత్రము సమస్త మంగళములకు నిధానము గొప్పది స్వర్గలోకాన్ని ఇచ్చేది ధృవస్థానాన్ని ఇచ్చేది మనస్సుకి చక్కటి ప్రసన్నతనిచ్చేది మహాత్ముల చేత ప్రశంసింపబడేది సమస్త పాపములను పోగొట్టేది అని వర్ణించారు అన్ని విశేషణాలు చెప్పేశాను శ్రుత్వైక శ్రద్ధయా ఈ విధంగా ఈ ఇటువంటి ఇంతటి గొప్ప వృత్తాంతాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళు ఆ భగవంతుని ఎందు భక్తిని పొందుతారు భవే భక్తి భగవతి అని భక్తి సరే ఇంకేదైనా ఉందా భక్తేనా ఇంకే అసలు భక్తి వచ్చు ఏదైనా దానికంటే ఏదైనా కొంత ప్రయోజనం కూడా ఉండద్దా అంటే క్లేశ సంక్షయ ఏ భక్తి చేత సమస్త క్లేశములు పోతాయి క్లేశం అంటే మళ్ళీ మామూలు క్లేశం ఏదో కాలంలో పాలు విరిగిపోయాయి ఇలాంటి క్లేశం క్లేశం ఇచ్చే టెక్నికల్ వర్డ్ ఐదు క్లేశాలు ఉన్నాయి పంచ క్లేశాలు అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశ అని యోగంలో పతంజలి దర్శనంలో సూత్రం అది సో అజ్ఞానము అహంకారము అస్మిత అంటే అహంకారం నేను మనగాడిని క్లేశం అది అది మహాబరువు అది ముళ్ళ కిరీటం ఆ క్లేశం అది అహంకారం రాగము ద్వేషము అభినివేశము అంటే మృత్యుభయం జరా మృత్యుభయానికి అభినవేశం అది ఒక ఇన్సెక్యూరిటీ జనరల్ గా చెప్పాలంటే ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూర్ ఎలా ఉంటుందో ఆరోగ్యం బాగుంటుందో బాగుంటుందో మనం అలా కనిపెట్టిన ఉపయోగం ఏముందండి ఆరోగ్యం బాగుండదు జనరల్ గా వచ్చి వేస్తే కానీ వదిలేస్తారు కాదు భవిష్యత్తులో బాగుంటుందో బాగుండదా వై వాడు వస్తే బాగుండదు కొంచెం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటే చాలు దానికోసం కొంచెం జాగ్రత్తగా మితబుద్ధి ఏదైనా కొంత ప్రాణాయామం ఇలాంటివి చేసుకుంటే మనసు ప్రసన్నంగా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ బాగుండే ప్రసక్తే లేదు దేహము క్షీణించింది దానికి సాక్షిగా ఉండడం అలవాటు చేసుకుంటే ఇప్పటి నుంచి మంచిది so okay one thing is settled కాబట్టి ఇంక భయపడిపోయేమేముంది కాబట్టి అదొక చిత్త క్లేశము ఇటువంటి క్లేశములు భక్తి వల్ల పోతాయి అదేవిధంగా భక్తి వల్ల క్లేశాలు ఎలా పోతాయంటే భక్తి అంటే శరణాగత తత్వం the trust in the destiny that is భక్తి ఎప్పుడైతే డెస్టినీలో ట్రస్ట్ ఉన్నదో వారు ఆ తన ముందు ప్రకటమైతే ఉండేటువంటి ఆ ప్రార్థాన్ని ఎలా సాక్షి రూపంగా దర్శిస్తూ మంచి వచ్చినా ఒడిపడతాడు చెడు వచ్చినా జాగ్రత్తగా ఒడిపడతాడు కలుగేసుకుని జాగ్రత్తగా సహిస్తూ కాలక్షేపం చేసుకుంటాడు దానివల్ల మనస్సుకి ప్రసన్నత మిగులుతుంది శరీరం కొద్ది గొప్ప ఆరోగ్యంగా ఉంటుంది ఈశ్వరుని ఆరాధించగలుగుతాడు మోక్ష సామ్రాజ్యాన్ని కూడా చేపట్టవచ్చు అది మార్గం సో అటువంటి అంత ముందుకు తీసుకుపోయేటువంటిది భక్తి ఏ క్లేశ సంశయ ओम पूर्णमदपूर्णमिदपूर्णापूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय नमेवावशिष्यते ओम शांति शांति शांति हरि ओम सत्सत्सो हरि ओम ఒక్క రెండు నిమిషాలు ఓపిక పెట్టండి హారతి నైవేద్యం హారతి అయితే ఈ లోపల సర్వస్తమం బ్రహ్మణస్పత ఆశ్వం మనోభిధి సాధనం శ్రీ మహాగణాధిపతయ నమ సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాం స్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ ఆ సౌండ్ రాజకీయంగా తగ్గిస్తే అలాగే అది కూడా అవును సావు కావద్దు వంశీ విభూషితరాన్నవనీరదాభాత్ శీతాంబరాదరుణ బింబ ఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందర ముఖాదరవింద నేత్రాత్ కృష్ణాత్పరం కిమపి తత్వమహం న జానే స్వరూప ఈనాడు ఉదయం ఫస్ట్ లో రహీగణ భరత సంవాదము అనే ప్రకరణం మీరు గమనించడం లేదో వేదాంత బోధ ఎప్పుడైనా సంవాద రూపంలో వాదము అనే మాట మీరు ఎదుగుతుంది వాదము అంటే మాటలాడుకుంటా ఒకరితో ఒకటి మాట్లాడుకుంటారు ఆ మాట్లాడుకోవడం దెబ్బలాడుకోవడం అయిందనుకోండి దాన్ని వివాదము ఇది అనే పదం చేస్తే దెబ్బలాడైంది అదే ఆ మాట్లాడుకోవడంలోనే గురు శిష్య రూపంగా మాట్లాడుకున్నారనుకోండి దాన్ని సంవాదం సమ్యక్ వాదం దెబ్బలాట కాదు గురు శిష్య కాదు అనే ఈక్వల్ ఫుటింగ్ మాట్లాడుకునే దానికి వాదము గురు శిష్య రూపంగా సంవాదం సమ్యక్ వాద సో ఈ టీచింగ్ ఇది మన స్వరూపానికి పక్కన ఉండే ఒక వస్తువు గురించి టీచింగ్ కాదు ఇప్పుడు సపోజ్ ఏదో ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఉందనుకోండి దాన్ని వాదరూపంగా మనం తెలుసుకోవచ్చు ఒక ఆయన డిస్క్రైబ్ చేస్తారు ఇంకొకటి తెలుసుకుంటారు దానికి దానికి కూడా గురుశిష్య సంబంధం ఉండాలి తప్పే ఉండడం అవసరమే సర్వత్రా జ్ఞానం విషయం కానీ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ లేకపోతే ఆధ్యాత్మికమైన జ్ఞానం విషయంలో ఈ సంవాదము అనే దానికి చాలా ప్రాధాన్యం తర్వాత ఇది what we call an impersonal knowledge అంటారు అంటే వ్యక్తికి వ్యక్తిత్వానికి సంబంధం లేని నాలెడ్జ్ కాదు కేవలము వ్యక్తిత్వానికి జీవితానికి సంబంధం ఉన్న జ్ఞానం కనుక దీనిని ఫలానా వాళ్ళు వెళ్ళి ఒక గురువు గారి దగ్గర నేర్చుకున్నారు అని ఆ రూపంగా ప్రతిపాదన చేసినట్లయితే ఆ విధంగా ఇంతకు ముందు అనేక మంది ప్రయోజనాన్ని పొందారు మనం కూడా అదే మార్గంలో నడిస్తే మనం ప్రయోజనాన్ని పొందవచ్చు అనే ఒక స్ఫూర్తి ఆ సంవాదంలో ఇండి ఉంది శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు చాలా కష్ట స్థితిలో ఉండగా బోధించాడు డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ధర్మ సంకటంలో పడి ఉండగా బోధించాడు ఆ ధర్మ సంకటం నుంచి అర్జునుడు ఆ బోధ పుణ్యమాని బయటపడగలిగినాడు ఆ బోధ ఏమిటో తెలుసుకుందాం చూడండి మనం కూడా జీవితంలో ఒక సంగ్రామం లాంటి జీవితంలో అనేక సంకటాల్లో ఉన్నామే ఈ సంకటాల నుంచి బయటపడడానికి ఆ శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ ఏమైనా ఉపయోగపడుతుందా ఏమి లెటస్ ఫైండ్ అవుట్ అని మనం దానిని దానిని అప్రోచ్ అయినట్లయితే అది మనకు చాలా ఉపయోగపడుతుంది అందుకోసము ఈ జ్ఞానం అంతటా జ్ఞానము అన్ని సందర్భాలలోనూ సంవాద రూపంగానే బోధింపబడుతుంది కఠోపనిషత్తు తీసుకోండి యమధర్మరాజుకి నచికేతసునికి సంవాదము ఆఖరికి కేనోపనిషత్తు లాంటి చోట కూడా ఒక అజ్ఞాతనా అజ్ఞాత అంటే పేరు తెలియదు ఆ శిష్యుడు ఎవరో పేరు తెలియదు కానీ శిష్యుడు ఉన్నాడు తేనేషితం ప్రేషితం మన అని ఆయన ప్రశ్న వేస్తాడు దానికి ఒక ఆయన సమాధానం ఆ శిష్యుడు గురువు పేర్లు లేవు తప్పిస్తే ఆ సంభాషణ మాత్రం అలాగే కొనసాగుతుంది సరే భగవద్గీత గురించి మీకు తెలియదే ఉంది లోక విషయం భాగవతము అంటే సుఖమహర్షికి తర్వాత పరీక్ష మహారాజుకి సంవాదం ఇంకా సరిగ్గా చెప్పాలంటే సూత మహర్షికి శౌనకాది ఋషులకి సంవాదం నారదుడికి ధర్మరాజుకి సంవాదం విదుర మైత్రేయ సంవాదం మొన్ననే మనం చూసాం నేను చూసాం కపిల దేవహూతి సంవాదం మళ్ళీ ఇవాళ జడభరత రఘుగణ సంవాదం సో సంవాద రూపమైనటువంటి ఈ ప్రక్రియ ఇది భారతీయ అధ్యాత్మ విద్య యొక్క ఒక విశిష్టమైన లక్షణము అది తమరు గమనించాలనే ఉద్దేశంతో నేను పాయింట్అవుట్ చేశాను శ్రీ శుకౌవాచ భరతస్సు మహాభాగవతో యదా తల పరిపాలనాయ సంచింతిత తదను శాసనపద పంచజనీ దుహితరముపయేమే ఐదో స్కంధంలో ఏడో అధ్యాయం ఇక్కడి నుంచి ఈ గ్రంథము ఈ రహుగణ జడభరత సంవాదం అనే గ్రంథము గద్య రూపంగా ఉంటుంది శ్లోకాలు కాదు ప్రోస్ ఎలాంటి ప్రోస్ అంటే మంచి చిక్కని క్రోస్ చిక్కని క్రోస్ అంటే చిక్కని మెజ్జిగట్టారు ఆ రకంగా చిక్కని క్రోస్ అనమాట చాలా చిక్కగా ఉంటుంది లంబా సమాసాలు ఉంటాయి పదములలో ఆ శబ్ద చిత్రములు ఆ యమకములు ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి నేను కొద్ది గొప్ప చదువుతూ ఉంటాను ప్రతి పదము చదవడం కష్టం చదివినంతలో ఈ లక్షణాలు ఉన్నాయో లేదో మీరే గమనించండి తర్వాత సంస్కృతంలో క్రోజ్ గురించి ఓ మాట అంటారు అంటే సాహిత్యపరంగా చెప్తున్నాను చాలా అందమైన క్రోజ్ చాలా మృదు మధురమైనటువంటి ద్రాక్ష ద్రాక్షపాకం లాంటి ప్రోజ్ రాసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు సంస్కృత సాహిత్యంలో మొట్టమొదటి వాడు పతంజలి మహర్షి ఆయన వ్యాకరణ మహాభాష్యం ప్రోజ్ చాలా అద్భుతమైన ప్రోజ్ రెండో వారు శంకరాచార్య భాష్యాల్లో వారి ప్రోజ్ చాలా అందంగా ఉంటుంది సాహిత్యపరంగా ఇకపోతే చాలా చిక్కని ప్రోజు ప్రౌఢమైన ప్రోజు మన బుద్ధికి పదులు పెట్టేటువంటి ప్రోజు నారికేల పాఠంలో ఉంటుంది అలాంటి ప్రోస్ రాసిన వాళ్ళలో వానభట్టు కాదంబరి అనే కావ్యాన్ని రాశారు తర్వాత భాగవతంలో ఉన్న ప్రోస్ కూడా ఆ కేటగిరీకి వస్తుంది మొత్తం ఎంటైర్ భాగవతం ప్రోస్ కింద కాదు but whatever little we have a few sections are there quite long sections వాటిలో ప్రోజు బాణభట్టుని ఆ కాదంబరి యొక్క ప్రోజుని తలపింపజేసే ప్రోజు ఇది కాక దండి అనే ఆయన ఒక ఆయన దశకుమార చరితం అనే పుస్తకం అవకాశం అది చాలా మధురమైన ప్రోజు దండిన పదలాలు ఎన్నది ఎనీవే దట్ సెకండరీ సో భరతుడు అని మహారాజు ఉన్నాడు ఈ భరతుడు దుష్యంతుని కుమారుడు భరతుడు కాదు ఆ భరతుడు వేరు ఈ భరతుడు వేరు అంటే అలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం కోసం చెప్పారు ఈ భరతుడు చాలా మహాభాగవతుడు గొప్ప భగవద్భక్తుడు సో ఆయన ఆ మహారాజు ఆ తండ్రి చేతన ఒక రాజ్యాన్ని తండ్రి నుండి రాజ్యాన్ని స్వీకరించినాడు సో ఆయన విశ్వరూపు విశ్వరూప అనే ఆయన యొక్క కుమార్తె ఆమె పేరు పంచజని అనే ఆమె వివాహం ఆయనకి ఆ పంచజని ఎందు ఐదుగురు కుమారులు జన్మించిన సబహువిన్ మహీపతి చాలా గొప్ప జ్ఞాని ఆ మహారాజు భరత మహారాజు పితృ పితామహవత్ గురువత్సలతయా స్వే స్వే కర్మని వర్తమాన ప్రజా స్వధర్మ మనువర్తమాన పర్యపాలయ ఆయన రాజ్యంలో ప్రజలందరూ కూడా చక్కగా ధర్మ ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండేవారు సో నుంచి రామరాజ్యం లాగా చేసేవాడు సో తన తండ్రి తన తాత ఏ విధంగా అయితే ప్రజలను చాలా అనురాగంతో పరిపాలించినాడు ఈయన కూడా ఆ రకంగా చాలా చక్కటి పరిపాలనను జనులకు అందించినాడు అంతేకాదు ఈ జయ చెప్పగవంతం సాధారణంగా కేవలము ఆ పూజలో యజ్ఞాలు చేసుకో కూర్చున్నాడు అనుకోండి రాజు పరిపాలన నిర్లక్ష్యం చేసేది అనుకోండి అది కూడా ఏమంత అభిలక్షణీయమైన విషయం కాదు చక్కగా పరిపాలన చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏదైనా ఒక యజ్ఞం చేసినట్లయితే రాజు అది కూడా శోకగా ఉంటుంది సో జనులు కూడా చక్కటి సహకారాన్ని అందివ్వగలుగుతారు సో ఈయన కూడా ఆ విధంగా పరిపాలనని బాగా చేస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన కోసం చక్కటి కొన్ని క్రతువులను కూడా చేసినారు సో యజ్ఞ క్రతువుపై క్రతుభి ఇత్యావచై చిన్న పెద్ద క్రతువులు చేశాడు శ్రద్ధగా చేశాడు ఏం చేసేడు అంటే దర్శ పూర్ణమాస చాతుర్మాస్య ఇలాంటి అనేక యోగ యజ్ఞాలని చేశారు చాతుర్హోత్ర విధిన చాతుర్హోత్ర అంటే నలుగురు ఋత్విక్కులు ఉంటారు మొన్నసారి మీతో అన్నాను అధ్వర్యుడు హోత ఉద్గాత బ్రహ్మ అనే నలుగురు వీళ్ళని కలిపి చాతుర్హోత్ర అంటారు అటువంటి నలుగురు ఋత్విక్కులను పెట్టుకుని చేసేటువంటి యజ్ఞాలు కొంచెం విస్తారమైన యజ్ఞాలు ఉంటాయి ఫైవ్ డేస్ టెన్ డేస్ అలా ఉంటాయి అటువంటి అద్భుతమైన యజ్ఞాన్ని చాలా చక్కగా చేశాడు ఏవం కర్మ విశుద్ధ విశుద్ధ సత్వస్య సో ఎప్పుడైతే ఆ కర్మయోగాన్ని ప్రేమగా అనుష్ఠిస్తాడో మానవుడు వారి హృదయంలో ఉండే రాగద్వేషాలు క్రమంగా సవలుతాయి సో ఆయన కూడా ఆ విధంగా చాలా పవిత్రమైన హృదయం కలవాడి ఆకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే ఆయన మనస్సు ఇప్పుడు కూడా పరమేశ్వరుని ఎందుకు లగ్నమై ఉంది ఎలాంటి పరమేశ్వరుడు చూడండి ఆకాశ శరీరే బ్రహ్మణి ఆకాశ శరీరం బ్రహ్మ అని తైత్రీయోపనిషత్తులో వాక్యం సరిగ్గా దాన్ని ఉటంకిస్తారు ఈ సమస్త స్పేస్ ఆయన యొక్క శరీరము అంటే ఇప్పుడు ఆ చర్మం ఉందనుకోండి ఈ మొత్తం మిగిలిన అవయవ భాగాలన్నీ మిగిలిన దేహావయవాలన్నీ చర్మము లోపల ఉంటాయి కదా ఆ విధంగా స్పేస్ భగవానునికి శరీరము అని ఎప్పుడైతే అనేశారో ఆయన అవయవాలు ఏమవుతాయి ఏమై ఉంటాయంటారు భువ సువర్లోకాలు అవుతారు లేకపోతే చతుర్దశ భువనములు ఆయన అవయవాలు అవుతాయి ఎందుకంటే ఇవన్నీ కూడా స్పేస్ లోపలే ఉన్నాయి కదండి తర్వాత స్పేస్ మనకి తెలిసి అనంతంగా ఉన్నది సో భగవానుడు కూడా అనంతుడు అని మనం అనుకోవడానికి ఇంకా సమస్య లేదు ఎంత బాగుందో చూడండి ఆ దృష్టికోణము ఆ విశ్వరూప ఉపాసన అలా ఉంటుంది సో ఆకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే ఆయన అటువంటి ఆ పరమేశ్వరుడిని తన మనసులో ధ్యానం చేసేవాడు కేవలము ఆ నిర్గుణ నిరాకార అంటే మళ్ళీ శంఖ చక్రాది ఆ చతుర్భుజ రూపాన్ని ఆ నిర్గుణ నిరాకార పరమేశ్వరుడే హృదయంలో చతుర్భుజ రూపంగా ధ్యానింపబడినాడు ఆ విధంగా ఆయన ధ్యానం చేసుకోండి ఎంతో కాలం రాజ్యాన్ని చేశాడు మళ్ళీ వానప్రస్థ ఓ వయస్సు వచ్చేప్పటికి పిల్లలకి హ్యాండ్ ఓవర్ చేసి మనం మనం ముందుకు సాగాం so the the old has to ఈ ప్లేస్ టు ది ఎన్ అనేదో లాస్ట్ టెన్నిస్ అనేదో పద్యంలో ఉంటుంది సో ఆ రకంగా అలా చేయకపోతే ఏమైపోతుంది యంగ్ పీపుల్ వాళ్ళు కన్ఫ్యూషన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు నేర్చుకునేందుకు అవకాశం ఉండదు తర్వాత ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది ఇంకా నాన్నగారు ఇలా పట్టుకుని విమర్శ పెడతారు ఇస్తారు కాలం చేతులు అని ఒక ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది తర్వాత డెలిగేషన్ ఆఫ్ పవర్ ని మన దగ్గర అలా పెట్టి కూర్చోటంలో సారమే లేదు అన్ని పనులు మనమే చేసుకోవాలంటే మనసుకి అసలు విశ్రాంతి ఎప్పుడు లభిస్తుంది చేసే సమయంలో చక్కగా సమర్థవంతంగా నిర్వహించి త్యాగం చేసే సమయంలో అదే ఉత్సాహంతో దాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది ఆయన కూడా ఆ విధంగా చిరకాలపు రాజ్యాన్ని పరిపాలించిన వాడై స్వతనయేభ్యో పితృ పైతామహం యథాదాయం విభజ్య తన కొడుకులు ఐదుగురు కొడుకులు ఉన్నారు ఈ ఐదుగురు కొడుకులకి కూడా తన సంపదని తన రాజ్యాధికారాన్ని యథోచితంగా అప్పచెప్పినటువంటి వాడే అంటే పెద్ద కొడుకు రాజ్యాధికారాన్ని ఇస్తారు మిగతా మిగతా నలుగురు కొడుకు కుమారులకి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తర్వాత వాళ్ళు వాళ్ళ ఎవరిగా గదులాడుకోవడం లేకుండా వ్యవస్థ చేసి చాలా క్లీన్ గా వర్కౌట్ చేసి ఆయన వానప్రస్థానికి వెళ్తారు కులహాశ్రమం ఆశ్రమం ప్రవమ్రాజ కులహ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతాం అక్కడ తపస్సు చేసుకుంటాం తస్మిన్ హవామకిల స ఏకలహ ప్రవమ్రాజ వానప్రస్థం ఆ తర్వాతి కాలంలో సన్యాసం సో సన్యాసము అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సార్ స్వామీజీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గృహస్థ సన్యాసం తీసుకుంటే ఒక వ్యక్తి సన్యాసం తీసుకున్నాడని మీరు అనుకోవద్దు మన స్వామిజీ అలా చెప్పారు ఇద్దరు సన్యాసం తీసుకున్నారు ఒకడు రోడ్లో కూడా తిరుగుతూ ఉంటాడు సన్యాసిగా ఇంకొకడు ఇంట్లో సన్యాసినిగా ఉంటారు అని అంతేగాని ఒకడే సన్యాసం ఉండడు ఇద్దరు సన్యాసులు అవుతారు పరిత్యాగ స్వభావం గల వాళ్ళు ఇద్దరు అవుతారు దాంట్లో ఉండే స్వామిజీ చెప్పకపోతే నాకు తెలుసు సో ఎనివే ఆయన సన్యాసించినాడు సన్యసించి ఆ కులహాశ్రమానికి సమీపంలో ఇంకా ఆశ్రమంలో కొంతకాలం ఉన్నాడు వనప్రస్థము ఆ తర్వాత సన్యాసం తీసుకుని ఆ కులహాశ్రమానికి సమీపంలో చిన్న కుటీరం వేసుకుని అక్కడ ఆ కాక్షేపం చేస్తూ ఉండేవాడు ఏదో ఆ అడవిలో ఉండేటువంటి ఆహారం ఏదైనా మనం వెతుకు ఉడికేసుకుంటే ఉడికేసుకోవచ్చు పెద్ద పని పెద్ద విషయమేం కాదు ఆ విధంగా ఆయన ఉంటూ ఉండేవాడు రోజు ఆ ఒక నదీ తీరంలో ఈ కుటీరం ఉన్నట్లయితే రోజు కిలోమీటర్ దూరం నడిచేపటికి నది లభిస్తుంది ఆ నదిలో స్నానం చేయటం వెళ్ళి కుటీరానికి రావటం ఈ విధంగా చాలా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు ఋషి జీవితాన్ని చూడండి చక్రవర్తి చక్రవర్తి ఏ స్థితికి వచ్చాడో చూడండి ఆ లో ఉన్న మహిమను మీరు గమనించండి ఇది ది గ్రేటెస్ట్ కల్చర్ ఎంతటి వాడైనా సరే సర్వసంగ పరిత్యాగము అనేది ఒక లక్ష్యంగా ఉంది జీవితం అలా ఉంది పూర్వం తప్పనిసరిగా వానప్రస్థం ఉండేది వానప్రస్థం లేకుండా ఎవరు ఉండేవారు కాదు అందరూ వానప్రస్తులుగా ఉండేవారు ఏదో మధ్యకాలం అలా చేసుకుని నిలబెట్టకుండా ఉండడం అనే లక్షణం గ్రహస్థంగా గ్రహస్థగా పరిసమాప్తి అయిపోతుంది ఈ మధ్యకాలం ఈవెన్ ది గ్రేటెస్ట్ స్కాలర్స్ కూడా గృహస్థాశ్రమంతో బంధు పెట్టేస్తుంది ఆ పైకి వెళ్ళగట్టడం ఇంట్లోనే ఉండొచ్చు ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవడం గురించి నేను మాట్లాడతాను ఇంట్లోనే ఉండొచ్చు బట్ వానప్రస్థాశ్రమము అనేది ఉండాలి వానప్రస్థాశ్రమం అంటే ఇంట్లో ఒక గదిలో రెండు గదిలో సెపరేట్ చేసేస్తున్నారు and so the person move సలే into not associated with regular date లేక మినిమం అని వేసుకుంటూ ఎప్పటికైనా చేయాల్సి ఉంటుంది లేకపోతే ఈ రాగద్వేషాలలో మనస్సుకు విశ్రాంతి లభించదు ఫస్ట్ సో ఇత్థం ధృత భగవద్వ్రత ఐనేయవాసస అనుస అను అనుసవనాభిషేకార్ద్ర కపిష ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం స్నానం చేస్తూ ఉండటంతో ఆ జుట్టంతా కూడా గట్టి పడిపోయి పొడిపొడిగా అయిపోయి ముందు ముందు తడిగా ఉంటుంది తర్వాత సూర్యరశ్మికి ఎండిపోతుంది జటలు కట్టేసి అలా ఉన్నాడు ఎందుకంటే మరి అడవిలో మకాన్ చేసుకుంటే అలాగే ఉంటాడు సో సూర్యచ్చా భగవంతం హిరణ్మయం పురుషం ఉజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్టం నేతదు దుహోవాచ రోజు కూడా ఆ సూర్య భగవాను రూపంలో ఉండే పరమేశ్వరుని ఆరాధించడం పూర్వం వైదిక సంప్రదాయంలో ఈశ్వరుని యొక్క ఆరాధన అంటే సూర్యుడినే ఆరాధించడం ప్రధానంగా ఇంకైతే సంధ్యావందనం చేసి వాళ్ళని చూడండి సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వటం అస్తమించేప్పుడు ఉదయించేప్పుడు ఉద్యంతమస్తమ్యంతమాదిత్యమభిధ్యాయం కురువన్ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసావాదిత్యో బ్రహ్మేతి ఈ ఆదిత్యుడే బ్రహ్మ సూర్యుడే బ్రహ్మండి ఇంక వేరే బ్రహ్మ మీరు దేవాలయంలో ఎప్పుడూ ఉన్నట్టే దేవాలయం కోసం అన్వేషించాల్సిన అవసరం లేదు ఇటు చూస్తే కనపడకపోతే ఇటు చూస్తే కనపడదు దూపుతానికి వస్తుంది సో ఆ విధంగా సూర్యుడిని ఆరాధించేవారు సూర్యుడు హిరణ్య ప్రతీక ప్రతీక అంటే సింబల్ సో ఒక మూర్తి ఆల్టరణమా హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మాండ శరీరి పరమేశ్వర సో ఆ పరమేశ్వరుణ్ణి సూర్యునికి ఆ సూర్యుని ఆరాధించాలి ఇది ఎలాగంటే మీరు ఒక మనిషి తోటి మీరు రిలేట్ చేయాలనుకోండి వాడి కళ్ళలో చూసి రిలేట్ చేస్తారు కళలో చూసి రిలేట్ చేస్తారు ముక్కు చూసో గడ్డం చూసో రిలేట్ చేయదు ఎందుకంటే కన్ను దోది దర్శనం చేసే సెవెంటీ కేజీ అబ్బాయి స్టిల్ ఈ కన్ను అన్నది ఆ వ్యక్తి యొక్క స్వరూపానికి ప్రతీక బృహదార్మికంలో దక్షిణేక్షణ పురుష అన్నారు కుడి కూడా అన్నారు పైగా ఎడం కూడా కాదు కుడి ఏదో సమ్ రీజన్ సో కళలను చూసి మాట్లాడతారు సపోజ్ మీరు ముఖం తిప్పుకోవాలనుకుంటే కళలను చూడడం మానేస్తారు వాడికి ఏదైనా some reason you don't want seen to his face so ముఖంలో కళలను చూడడం సో కన్ను ఈ for the thing for the person సరిగ్గా అదేవిధంగా బ్రహ్మాండ శరీరి అయిన పరమేశ్వరుణ్ణి మీరు ఆయన కళలోకి మీరు చూడాలనుకుంటే ఏమయ్యా దేవుడే దేవుడా నా సంగతి మీరు ఆయనకి విన్నవర్పణ చేయాలనుకుంటే ఆయన ముఖంలోకి ఆయన కంటిలోకి చూసి చెప్పాలనుకుంటే నోటి ముఖ్యస్తాను మధ్యాహ్నం చూడడం కష్టం కదండి ఎర్లీ మార్నింగ్ అండి late in the evening idea correct way of approaching the ఉపాసన సో ఆ విధంగా ఆయన ఉపాసన చేస్తూ ఉండేవాడు ఓ ఓ మంత్రం ఇక్కడ ఆ మంత్రాన్ని శ్లోక రూపంగా కన్వర్ట్ చేసి రాస్తారు వ్యాస మహర్షి పరో రజస్స విపుర్జాత వేద देवस्य भर्गो मनसेदं जिजान हे जातवेद జాతం వేద యస్మాత్ సహ వేద అంటే ధనము సంపద వేదములు ఉండదు వేద వేదసి వేదాంసి సకారాంత నపుంసకలింగ అది ఆ సకారాంత నపుంసకలింగం అయినప్పుడే బహుదీహి సమాసంలో జాత వేదస్ అవుతుంది జాత వేదస్ అయితే జాత వేదాహ అని ఉంటుంది ప్రథమాయ కోసం ఇదంతా ఓ వ్యాకరణం కూడా ఎవరో నేను చెప్తాను సో హే జాత వేద సకారాంత శబ్దం కాబట్టి ఈ పృథివీ మండలంలో ఎంత సంపద ధనధాన్య సమృద్ధి కలదో అదంతా నేనుండే జన్మిస్తోంది అదే సో ఆ సూర్యకాంతి సర్వము సూర్యకాంతి మనం తినే ఆహారము ప్రతిదీ కూడా canned solar energy this is my pet word so ప్రతిదీ కూడా క్యాండ్ సోలార్ ఎనర్జీ బియ్యపు గింజ ఉందంటే అది బియ్యపు గింజ అది నామరూప నిత్య మరి దాని సత్యం ఏమిటి అంటే సోలార్ ఎనర్జీ అది సత్యం that is the truth so ఈ సమస్త జగత్తు ఈ భూమండలంలో ఉండే సంపదంతా కూడా సూర్యుడి నుంచి లభించినదే మన శరీరంలో ఉండే ప్రతి క్యాలరీ శక్తి కూడా సూర్య భగవాను నుంచి లభించిందే through the food and other things so హే జాతవేద అని సంబోధిస్తారు సూర్యుడిని సో నీ యొక్క స్వరూపము పరోరజ అంటే ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతికి అతీతమైనది నీవు ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతిలో అంతర్భాగమా అన్నట్టుగా కనిపిస్తావు ఇది ఎలాగంటే ఒక మనిషి ఉన్నాడంటే ఏదో ఫిజికల్ గా మనకు ఉన్నట్టుగా కనిపిస్తాడు కానీ మనిషి అంటే the physical thing is not the person మనం వాడితో రిలేట్ చేసేప్పుడు అలా రిలేట్ చేసినా వాడు తనను గురించి తాను తెలుసుకునేప్పుడు ఎలా తెలుసుకుంటాడు ఆ ఫిజికల్ ఎంటిటీలో ప్రకాశించే తెలివి కలదో అది మనిషి కేవలం రోబోట్ కి మనిషి రోబోట్ లో కూడా ఒక తెలివి ఉంది ఆ తెలివికే రోబోట్ అని పేరు కేవలం మెకానికల్ ఆర్మస్ పట్టుకుని ఎవడో రోబోట్ అని అండరు అలాంటిది ఇక్కడ చైతన్యం యొక్క పూర్ణ స్వరూపంగా ఇక్కడ ప్రకటమవుతుంటే ఆ చైతన్యానికి తెలివికి మనిషి అనిపారు అదేవిధంగా బ్రహ్మాండ శరీరమే పరమేశ్వరుడు అన్నానికి వీల్లేదు బ్రహ్మాండ శరీరంలో ప్రకటమవుతో ఈ ఫిజికల్ బాడీకి లేకపోతే బ్రహ్మాండము త్రిగుణాత్మకమైన ప్రకృతి అది ఫిజికల్ బాడీ అంటే బ్రహ్మాండ శరీరం యొక్క ఫిజికల్ బాడీ అంటే త్రిగుణాత్మక ప్రకృతి దానికి అతీతంగా ఉండేటువంటి ఏ ఈశ్వరీయ చైతన్యము కలదో అది ఆ సూర్య భగవాను యొక్క యథార్థ స్వరూపం తమోరజ సవితుడు జాతవేద దేవస్య భర్గ అటువంటి ఆ పరమేశ్వరుని యొక్క ఆ చైతన్య రూపమైనటువంటి ప్రకాశాన్ని మేము మనస్సుతో ధ్యానము చేయుతున్నాము అని గాయత్రి సో ఆ విధంగా ఆయన్ని హంసం అంటారు సురేతతాద పునఃప్రవిశ్య చెష్టే హంసం ఇదిగో నేను ఆ పరమేశ్వరుని యొక్క ఆ ప్రకాశమే ఈ దేహంలో ప్రవేశించి ఎదుర్కొండగా ఆ అంతరిక్షంలో ఇటునటు సంచరించేటువంటి ఆ హంసని దర్శిస్తోంది అక్కడ హంస సో హంస శుచిషత్ హంస శుచిషత్ శుచి అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ యూరోపన్ ఆ ఇంటర్స్టెల్లార్ స్పేస్ లో ఇటునట్టు సంచరించేటువంటి హంస ఎవరు అంటే సూర్య భగవానుడు ఆ హంసకు నేను నమస్కారం చేస్తున్నాను హంతి జ్ఞానం ఇది హంస హంతి తమహ ఇది హంస సో ఆ పరమేశ్వరుడికి మేము నమస్కరించుతున్నాము అని ఈ విధంగా ఆయన ప్రతి దినము ఉదయం సాయంకాలము ఆ సూర్య భగవాను ఉపాసన చేస్తూ అడవిలో ఉండేవాడు ఏకదా మహానద్యాం కృతాభిషేక నైయమికావశ్యక బ్రహ్మాక్షరమభిగృణాన ముహూర్తత్రయముదకాంత ఉపవివేశ రోజు పొద్దున్నే స్నానానికి వెళ్ళాడు యథాప్రకారంగా స్నానం చేసి వచ్చి ఆ ఒడ్డు మీద కూర్చుని జపం చేసుకుంటున్నాడు ముందు నదిలో నిలబడి అర్ఘ్య ప్రదానాధికం పూర్తి చేసి ఒడ్డు మీద కూర్చుని ఓంకార జపం చేసుకుంటాడు బ్రహ్మాక్షరం అభిగృణాన ఓం ఓంకార జపం సన్యాసులకు విహితము సో ఆ జపం చేసుకుంటున్నాడు చేసుకుంటుంటే అక్కడ ఒక చిన్న ఘటన జరిగింది ఏమైంది తత్ర తదా రాజన్ రాజన్ సంబోధన మధ్యలో సంబోధన ఎందుకంటే ఆ కథలో చిన్న మలుపు వస్తుంది అందుకోసం రాజన్ మధ్యలో సంబోధన ఓ రాజా అప్పుడు ఏమైందో తెలుసున్నా నీకు హరిణి ఒక లేడీ అక్కడికి వచ్చింది ఈయన ఒక్కడైనా నదికి వెళ్ళేది లేళ్లు అన్ని వస్తూ ఉంటాయి నదికి జలాన్ని త్రాగటానికి అది పిపాసయా జలాశయాభ్యాసం అది వచ్చింది వచ్చి నీరు తాగుతుంది ఈయన ఇక్కడ జపం చేసుకుంటున్నాడు అది నీరు తాగుతుంది ఈయన దాన్ని ఏం చూడలేదు ఇంకే అలా అన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆయన అలాగే కూర్చొని జపం చేసుకుంటే అది నీరు తాగుతూ ఉంటే సడన్ గా దూరం నుంచి ఒక పెద్ద సింహనాదం వస్తుంది సింహాలు కూడా ఉన్నాయి దూరంగా అక్కడ ఆ సింహము ఆ మృగపతే రుణాద లోక భయంకర సింహం ఎప్పుడైతే గర్జించిందో ఆ చుట్టుపక్కల ఉండే ప్రాణులన్నీ కూడా పరిగెత్తుకు తెచ్చపడదు ఇంక ఏది కూడా అసలు దరిదాపుల్లో నిలబడదు మీరు చూసుంటారు అలాంటి దృశ్యాన్ని ఎక్కడో ఈ టీవీలోనూ అక్కడ చూస్తారు సో అలాగా సింహము గర్భ వచ్చిందంటే పరిగెత్తుకోదు అలాంటిది ఇంకా సింహనాథమే వస్తే ఇంకా సమస్య ఉంది అన్ని పరిగెత్తుకెళ్ళిపోతుంది ఇది మంచినీళ్ళు తాగుతూ తాగుతూ ఉంది ఆ నీళ్లు తాగుతూ నీళ్లు ఒక్కసారి పలక మారి ఒక్క గెంతు వేసింది అది పూర్ణ గర్భిణి ఆ అది లేడి ఆ గెంతు వేయడంలో దానికి ప్రసవం అయిపోయి ఆ శిశువు ఆ నీటితో పడిపోయింది ఇది ఏమీ పాలుపోక ఆ సింహం యొక్క నాదానికి భయపడి ముందుకు పరిగెత్తి అది అక్కడ పడి చచ్చిపోయింది ఆ తల్లి కూడా ప్రసవ వేదన దానికి తోడు గుండె ఆగిపోయి హార్ట్ అటాక్ వచ్చి సంఫైట్ డైడ్ అవే ఈ దృశ్యాన్ని ఏం చూశాను ఇక్కడ కూర్చొని జపం చేసుకుంటున్నాను సింహం ఈయన ఏం చేయదు ఈయన ఏదో చూసుకున్న సమస్య కాదు సో ఈ దృశ్యాన్ని చూసి ఆయన చాలా బాధపడ్డాడు తముపశ్రుత్య సా మృగ బూ ప్రకృతి చికిత నిరీక్షమాణా సుతరామపి హరిభయాభినివేశం వ్యగ్రహృదయ పారిప్లవ దృష్టి అగత తృషాదయ సహశైవోచ్చక్రామ ఒక్కసారిగా ఇంకా దాహం తినకుండానే గెంతు వేసింది అన్నారు తస్యా ఉత్పతంత్య అంతర్వత్న్యా ఉరు భయావళిగతో యోనే నిర్గతో గర్భస్రోతసి నిపపాత తత్ప్రసవోత్సర్పణ భయగాత భయ భయఖేదాతుర స్వగణేన వియుజ్యమాన కస్యాంచిద్దర్యాం కృష్ణసార సతీని పపాత పోతాను ఏమైతేనే డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఆ శిశువు జల ప్రవాహంలో పడింది ఈ తల్లి ఎక్కడో ఓ గోతులో పడిపోయి అది మరణించింది సింహం రాజు మీద పెట్టినది సింహం అటుకపోవటం ఓ కేక వేసి దానివల్ల ఇంత పని సరే ఈయన ఈయన అప్ స్ట్రీమ్ లో జరిగింది మొత్తం కార్యం అంతా కూడా ఆ స్ట్రీమ్ డౌన్ లో ఆ చిన్న శిశువు కొట్టుకొస్తాడు అది చూశాడు అది చాలా దీనంగా ఉంది ఇంకొంచెం సేపు అలాగే వదిలేస్తే అది ఆ నీళ్ళలో చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది వెంటనే ఒక గెంతు వేసి దాన్ని జాగ్రత్తగా బయటకు తీసుకొచ్చాడు బంధుమివ అనుకంపయ వాళ్ళకైనా కష్టంలో ఉన్నప్పుడు దగ్గర ఉన్న క్లోజ్ రిలేటివ్ ఎలాగైతే వెంటనే వెళ్ళి చేపట్టుకుని లేకపోతే సహాయం చేస్తాడు అంత ప్రేమతోటి ఈ రాజర్షి భరత రాజర్షి ఆయన ఒకప్పుడు రాజు ఇప్పుడు ఋషి సో ఆయన ఆ శిశువుని తీసుకొచ్చి భద్రం చేశాడు తల్లి గురించి వెరిఫై చేశాడు తల్లి మాట అయితే అది మరణించి ఉన్నది మృత మారం సో ఇంత సరే దాని గురించి నేను లేదు ఈ శిశువుని మాత్రం కేర్ఫుల్ గా ఎత్తుకుని ఇతర ఆశ్రమాన్ని తీసుకొచ్చాను తస్య తస్మిన్ కృత నిజాభిమానస్య సో అక్కడి నుంచి ఆయనకి ఆ లేడి పిల్ల ఎందు తీవ్రమైనటువంటి అభిమానం ఒకటి ఉంది అభిమానం తప్పు అది సమస్య సేవ చేయటం కరెక్ట్ అభిమానంలో దోషం ఉంది సో మీరు కూడా గమనిద్దరు కానీ ముందు ముందు దీని గురించి చర్చ ఉంది సో తత్పోషణ పాలన ప్రేరణ లాలన ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నాయి అనుధ్యాన ఆత్మనియమా సహ పురుష పర్యాశ పరిచర్యాదయ ఏకైకశ కతిపయేనాహర్గణేన వియుజ్యమానా ప్రతిరోజు ఏదో చిన్న ఆల్టర్ లో పూజ చేసేవాడు బాహ్య పూజ ముప్పై నిమిషం పది నిమిషం ఈ నేడి పిల్ల కారణంగా దీనికి పరిచర్యలు చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం బాహ్య పూజ మానేశాం ఏకైకశ వియుజ్యమాన ఆ తర్వాత ప్రతిరోజు నదీ తీరంలో సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి కొంతసేపు నది నదిలో నిలబడి ఒడ్డు మీద ఒక అరగంట సేపు ఓంకార జపం చేసేవాడు ఈ లేడి పిల్ల కారణంగా క్రమంగా అది మానేశాడు సో ఈ విధంగా ఎన్ని నియమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్రమక్రమంగా దూరం అయిపోయి వీర్యమాన అవి ఇంట్లో చెప్పి దూరం అవ్వ అలా అనుకోకుండానే వితౌట్ ఇట్ ఈస్ నాలెడ్జ్ చూడండి సంఘం ఎంత ప్రమాదకరంగా ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే సంఘం యొక్క దోషాన్ని వర్ణించే ప్రయత్నం ఈ లేడి పిల్ల మీద ప్రేమ ఉండడము భూతదయ that is not the issue భూతదయ he he's done what else you expect him to do so he has to save deed and he deed ఆ తర్వాతది సంఘము ఓ రోజు రెండు రోజుల్లో దాన్ని పరిపాలించడం కూడా భూతదయ కిందకే వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలంటే you have to help it to discover its own life దాన్ని అడవిలో వదిలిపెట్టినట్లయితే it will discover its life that is the way you have to allow it to grow అంతేగాని దాన్ని తీసుకొచ్చి మనమేమో గోల్లోనో లేకపోతే ఇంట్లోనో పెట్టి పెంచుదాం అంటే that is a very artificial way of doing things better we don't do it already pet animals కొన్ని ఉన్నాయి we should not add in to the list so anyway అది అక్కడ ఉన్నది దోషం ఆ సంఘ దోషం ఏదో ప్రారంభం బాగోక ఆయన సంఘ దోషంలో పడిపోయినాడు ఆ మీకు నేను దృష్టాంతం చెప్తాను మా మిత్రుడు అక్కడ క్లబ్కు వెళ్తుంటే నేను చెప్పిన క్లబ్కు వెళ్ళకు వేస్ట్ ఆఫ్ టైము చక్కగా మంచి పుస్తకాలు తెచ్చుకుంటే ఇంటి దగ్గర రీడ్ చేసుకోవచ్చు అందుకే అతను న్యూస్ పేపర్ కోసం వెళ్తున్నాను న్యూస్ పేపర్ ఏముందా ఇంటికే వస్తుంది కదా నీకంటే ఇక్కడికి ఒకటే వస్తుంది అక్కడ నాలుగు వస్తుంది సరే ముందు న్యూస్ పేపర్ కోసమే వెళ్తాడు ఎందుకంటే న్యూస్ పేపర్ దగ్గర ఎవరు ఉండరు టేబుల్ మీద పడి ఉంటాయి అక్కడ ఎవరో ఉండదు నాలుగు రకాల న్యూస్ లో ఎడింగ్ చూసేసి కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేసుకుంటాం సో ఎవరి డే దట్ తర్వాత ఈ న్యూస్ పేపర్ టేబుల్ ఉన్న రూమ్ కి సమీపంలోనే వాళ్ళు అక్కడ రమ్మి ఆడుతూ ఉంటారు ఆ కార్డ్స్ రూమ్ ఆ పేపర్ లో ఇక్కడే చూసుకుంటూ కానీ బాగా అనిపించారు లేదా అది కాయింది అక్కడ ఖాళీ కుర్చీలో కూర్చుని చూడొచ్చు ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే సో తీసేస్తాం ఆ పేపర్ చూడడం మానేసి పక్కవాడి ముక్కలు చూడండి వాడు ఆ కౌంట్ కొట్టాడు అనుకో వీడి పక్కన ఉండడం మూలంగా కొట్టాడని అనుకుంటాడు కానీ కౌంట్ ఇచ్చాడు అనుకోండి వీడి పక్కన ఉండడం మూలంగా ఇచ్చాడు సో వాళ్ళు ఏమంటారంటే చూడు అలా పక్కన కూర్చొని చూస్తూ ఉండడం కూడా మర్యాద కాదు మీకు కూడా పంచుకున్నాము అని వాళ్ళు తర్వాత దాన్ని ఆడతారు ఈ లోపల డ్రింక్స్ సర్వ్ చేస్తుంటే మొదటి రోజు తీసుకోడు వారం రోజుల తర్వాత అవి పుచ్చుకుంటాడు ఈ లోపల డ్రింక్స్ తో పాటుగా వాడు మటన్ బిర్యానీ కూడా సర్వ్ చేస్తారు అతను వెజిటేరియన్ బట్ స్లోలీ ఇంకా డ్రింక్ తో పాటు అది మాత్రం ఏదో ఒకటి లేకుండా డ్రింక్ ఎక్కడ కుదురుతుంది అదే ఉంది మరొకటి ఏం లేదు సో పతన పతనావస్థకి హత్య ఉండదు చాలా సౌండ్ మంచి వ్యక్తి ఒరిజినల్లీ లెఫ్ట్ టిఫిన్ ఇవన్నీ అతను చేసి ఉండేవాడు కాదు బట్ ఫైనల్లీ ఆ సంఘ దోషం వల్ల ఇవన్నీ జరిగాయి కొంతమంది ఏమంటారంటే ఈ సోషల్ లైఫ్ లో ఇవన్నీ తప్ప ఉన్నారు జస్టిఫికేషన్ ఇస్తారు ఎందుకు తప్పు you don't want eat nobody will put it in your mouth that has nothing to do with your social life justification అంటే బహానా ఏదో బహానా ఉండాలి wants to have it why you want through the blame on somebody else వాళ్ళ మూలంగా నేను చేశాను why you say that I want it I did it that is clean at least you understand it correct so ఈ సంఘ దోషము చాలా భయంకరమైనది that is the issue here అంటే అంతటి మహాత్ముడు తపస్యాలి సర్వసంగ పరిత్యాగి సన్యాసి అతను సంఘ దోషంలో అతను ఎటువంటి సంఘము దుష్ట సంఘం ఏం కాదు పాపం అయింది రూపమైన సంఘము అది కూడా అతన్ని హింసకి గురి చేసి తనని కష్టపెట్టబోతోంది అర్థం చూసి అంటే మామూలు ఇంకా భూతదయకు సంబంధం లేని ధర్మానికి సంబంధం లేని సంఘం ఉందనుకోండి ఆ సంఘం ఇంకా దాని యొక్క దోషం ఇంతటి దీన్ని చెప్పడానికి వీలు లేని పరిస్థితి ఎనీవే అదే అంటారు అహోబతాయ అహో కదంటాడు అంటాడు అహోబత ఈ ఆశ్చర్యం అయం హరిణ పునక ఈ పిసరంత లేడి పిల్ల ఇది ఏమిటి ఈశ్వర రథచరణ పరిభ్రమణ రయేణ స్వగణ సుహృద్బంధుభ్య పరివర్జిత అది తన గణము తన ఆ గ్రూప్ ఉంటుంది వేళ్ల గుంపు ఉంటుంది ఆ గుంపులో కలిసి పెరగాల్సిన పిల్లలు దాని ప్రారంభం బాగోలేదు ఈయన వాళ్ళు ఈయన దాని మీద ఆ పెద్ద ప్రేమను పెంచేసుకున్నాడు సో ఏదో పెద్ద జస్టిఫికేషన్ దానికి దీనికి తల్లి లేదు తండ్రి లేదు బంధువు లేదు వీళ్ళు లేదు వాళ్ళు లేదు సో నేనే చూడాలి అని జస్టిఫికేషన్ ఆయన అంటాడు ఇలా అక్కట ఓపెన్ గారు ఏమంటారు చూడండి అక్కట అహ అహోగత ఉంది కదా సో అందువల్ల అక్కట తల్లివాసి హరిణార్థకము ఆప్తులు లేమి చేసి ఏ దిక్కును లేకయున్న నిత తెచ్చితి నాయడ నీ దిక్కుడు ప్రేమ చేసి చెరియించుచునున్నది నాదు సన్నిధిన్ మక్కువ చేసి దీని గడు మన్ననలందగబ్రోతునెంతయు అది నా మీద అంత ప్రేమ చూపిస్తుంటే తిరిగి నేను ప్రేమ చూపించడం కూడా న్యాయం